श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ॐ आप्यायन्तु महाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि निषदम् मां ब्रह्मय्याकुर्याम् मां ब्रह्मयि आकरोत् अनिराकर्णास्पर्याकरणेष्मयितेषोपनिषत्सु ब्रह्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ ఐదో ఖండ చిత్తం వాకల్పాద్భూయ యదా వై చేతయతే అథ సంకల్పయతే అథ మనస్యతి వాచమీరయతి తాము నామ్నీరయతి నామ్ని మంత్రా ఏకం భవంతి మంత్రేషు కర్మాణి చిత్తము సంకల్పము కంటే గొప్పది చిత్తము అనే శబ్దానికి మామూలుగా చెప్పే అర్థం ఏంటంటే స్మృతి గుర్తు స్మరణం కానీ ఇక్కడ కాదు ఎరుక అనర్థం ఇంటెలిజెన్స్ సో ఇప్పుడు చూడండి బంగారం నగలన్నిటికీ మూలధాతు ఏమిటి బంగారం అదేవిధంగా ప్రకృతి యొక్క దృష్టాంతం తరంగములన్నిటికీ తత్వము నీరు అదేవిధంగా మనకి కలిగే విజ్ఞానములన్నింటికీ మూలధాతువు ఏమిటి ఎరుక ఇంటెలిజెన్స్ చైతన్యం దానికి చిత్తము ఎరుకలోని ఎరుక తెలియటయే తత్వము విశ్వదాభిరామ ఎదురవ అని ఒక పద్యం నాకు చుట్టుగా గుర్తులేదు అంటే మనం తెలుసుకుంటూ ఉంటాము ఆ తెలుసుకునే దాని దానిలో మూలంలో ఉన్న ఏ తెలివి కలదో అదే తత్వము అదే సత్యము అని మనకి విశ్వనాభిరామం కాబట్టి మనకి కలిగే ఘటపటాది జ్ఞానము ఏవైతే ఉన్నాయో వీటికి మూలమునందు ఉన్న ధాతు ఏమిటి మసాల ధాతు ఏంటది ఎరుక ఎరుకు ఉంటే అన్నీ తెలుసుకోవచ్చు నిద్ర వేసుకునే ఎరుక తెలివి ప్రకటన ఆ తెలివి అనేది ఒకటి ఉంటే దాంట్లో వీడు సంకల్పం చేస్తారు ఆ సంకల్పాన్ని ఇచ్చ చేస్తారు ఇచ్చ వాక్కు వస్తుంది వాక్కు నుంచి మంత్రాలు వస్తే మంత్రాల నుంచి నామ నామం నుంచి మంత్రాలు మంత్రాల నుంచి కర్మలు కర్మల నుంచి ఫలం ఫలం నుంచి కర్మ మొత్తం ఈ మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది ముందు అసలు ఎందుక ఆ చైతన్యం ఉండాలి ఆ చైతన్యము సంకల్పము కంటే గొప్పది ఇంటెలిజెన్స్ ఈ సుపీరియర్ టు విల్ ముందు ఇంటెలిజెన్స్ ని బట్టే విల్ వస్తుంది ఎరుకను బట్టే విల్ ఇది తెలుసుకుంటారు నిద్ర వేసుకునే నిన్న ఈ పని చేశాము ఇవాళ ఇంక ఈ పని చేయాలి అని తెలుస్తూ ఉంటుంది పూర్వాపరాలు తెలుస్తూ ఉంటాయి పూర్వాపరాలు తెలియబట్టే సరే ఈవేళ ఈ పని నేను పూర్తి చేస్తాను అని వీలు చేస్తాను వీలు చేసి ఈ క్రియని ఆచరించలేము కాక అని ఇచ్చే చేస్తాను ఇచ్చే చేసి ఆ పదాన్ని పలుకుతారు ఆ శబ్ద శుద్ధోచ్చారణం చేస్తారు అని అది ఇష్టం కాబట్టి ది పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట చిత్తం అంటే the power of understanding intelligence తెలుక తెలివి అది చెప్పడం అది సంకల్పము కంటే అంటే విల్ కంటే అది గొప్పది ఎందుకంటే చిత్తశబ్దానికి అర్థం ఎందుకు చెప్పామంటే ఆ పక్కనే ధాతువు యథావై చేత ఎదే ఎప్పుడైతే వీడు ఎరుకను కలిగి ఉంటాడో ఆ చేతన సంఘాత చేతనాధృతి పదమూడో అధ్యాయంలో వస్తుంది స్వచేతన ఆ ఎరుక ఎప్పుడైతే ఉంటుందో ఎరుక గలవాడు ఎప్పుడైతే అవుతాడో అథ సంకల్పయతే అప్పుడే ఒక విల్ ఒక నిశ్చయాన్ని చేస్తాడు అథ మనస్యతి అప్పుడే మనస్యనము అంటే మాట్లాడాలి అనే ఇచ్చకి మనస్యనం మనస్యనం వివక్ష అని భాష్యకాలంలో ముందు చెప్పారు మనస్యనము అంటే వివక్ష వక్తుమిచ్చ అప్పుడే మాట్లాడాలి అనే ఇచ్చ కలుగుతుంది అథ వాచమేదయతి అప్పుడు మాట్లాడతారు వాక్కును ప్రయో వాగింద్రియాన్ని ప్రేరేపిస్తారు వాగింద్రియాన్ని ప్రేరేపిస్తారు దానికి ప్రేరణనిస్తాడు తాం నామ్ని ఈరయ్యది ఎప్పుడైతే వాగింద్రియాన్ని ప్రేరేపిస్తారో ఆ వాగింద్రియమును నామమునందు ప్రేరేపిస్తారు అంటే నామోచ్చారణయందు ప్రేరేపిస్తారు సో నామ్ని మంత్రా ఏకం భవంతి నామమునందు మంత్రములు ఏకమవుతాయి మంత్రేషు కర్ణాలు దీన్ని ఇంకో రకంగా చెప్తారు మీరు విన్నారు నేను వాక్కు నాలుగు రకాలు అని పరాపశ్యంతి మధ్యమ వైఖరి నాలుగు రకాల వాక్కు ఉంటుందని మీరు వినుంటారు లలిత సహస్రనామం పారాయణ చేసే అలవాటు ఉంటే దాంట్లో ఈ విష్ణు పరా ప్రత్యక్షి ఈ రూప అదిగో అదే ప్రత్యక్షిది దాంట్లో కూడా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే అర్థం భాష్యకారులు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను మనది మనం ఇంకా మైకులెట్ సో నాకు ఒక జర్మన్ ప్రొఫెసర్ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది ఏమొచ్చిందంటే ఈ జర్మన్ ప్రొఫెసర్ అతని పేరులో ఉంది అతనేమో తిరువన్నామలో వెళ్ళాడు అయితే అక్కడ స్వామి గోవిందానందాన్ని మా మిత్రులు కాదు ఆయన కలిశాడు ఈ జర్మన్ ప్రొఫెసర్కి గణేష్ మహారాజ్ అంటే కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపల ఒక చోట్ల ఇంకో చోట్ల నాకు అనుభవాలు సో నేను న్యూజెర్సీలో ఉండగా మార్క్ అని ఎవరో ఒక అతను అడుగుతాను నాకు ఫోన్ చేశాడు అది స్వామి చట్టమంతా అంటే అవునాయా అన్న అంటే నువ్వు గణపతి గణపతిషత్ పుస్తకం రాసిన వాడు నువ్వేనంటే అవునే సరే ఆ గణపతి మంత్రాన్ని నువ్వు నాకు ఉపదేశం చేస్తావా చేస్తాను రా అంటే వచ్చి గణపతి మంత్రం ఉపదేశం తీసుకుపోయాడు మన వాళ్ళేమో ఇంకో మొత్తంలో దామోచేరుడు హడావిలో మన వాళ్ళు వాళ్ళేమో ఈ జర్మన్ ప్రొఫెసర్ అతనికి గణపతి ఉపనిషత్తు అంటే నాకు ఈ గోవిందానందకి ఆశ్చర్యపడి ఈ జన్మని వాడి గౌరవపరుస్తున్నాడు ప్రాణం సో అతను తీర్చుకున్నాడు ఆయన దగ్గర ఒక్కడే కాపీ ఆ కాపీ అతను ఇచ్చేసాను సరే నేను అబ్బాయి పంపిస్తాను అనుకోండి సో అతను నాకు వచ్చింది దాంట్లో డ్రెస్ చూసి రాసింది దూరంగా వచ్చింది సో మీ గణపతి పరిషత్తు చాలా బాగుంది నేను చాలా సంతోషించాను ఫోటో నాకు సరే అంటే నేను ఎనీవే సో ఈ లలితా సహస్రనామంలో కూడా పరా పశ్యంతి మధ్యమా వైఖరి పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప మధ్యమా వైఖరి రూప ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో ఆ తర్వాత ఉన్న దాంట్లో ఈ నాలుగుకి సంబంధం లేదు నామాలు మారిపోతాయి ఈ నాలుగు ఉన్నాయి ఇది వేదంలో వస్తుంది చత్వారి వాక్ పరిమిత పదాని అని ఋగ్వేదం ఋగ్వేదం నుంచి గణపతి ఉపనిషత్తు అక్కడి నుంచి మిగతా ఇది ఈ వాక్ ఇది వైఖరి అంటే బయటికి ఎదరవాళ్ళు వినేది అయితే ఈ వాక్ వెనుక సంకల్పం ఇచ్చి దాన్ని మధ్యమ నేను మాట్లాడాలి రామ అనాలి అనుకుని రామ అంటాడండి దాని దిగ్గా ఉంటుంది ప్రాసెస్ అంటే ఇచ్చి అది మధ్యమ అది ఇక్కడ మనస్యనం అని కాబట్టి ఆ ఇచ్చ వెనుక సంకల్పం ఉంది నేను ఇంక పదప్రయోగం నేను ఇంక ఈ నిశ్చయం నేను ఇంక పాఠం చెప్తాను అనే నిశ్చయం చేసుకుని వచ్చి మాట్లాడాలనే కోరిక అలా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మధ్యమా వెనుకే ఉంటుంది పశ్చంతి ఉంటుంది పశ్చంతి ఇస్ ది విన్ ఇక్కడ ఉన్న సంకల్పానికి పశ్చంతి దానికి దీనికి నేను కరెక్షన్ చెప్తున్నాను ఈ కి మూలంలో ఉంటుంది పా పరా అంటే తెలుగుక తెలివి చైతన్యం సో చైతన్యము అంటే తెలివి తెలివి దాని నుంచి సంకల్పము విన్ దాని నుంచి వక్తుమిచ్చ ఇచ్చ డిజైర్ టు స్పీక్ దాని నుంచి స్పీచ్ ఇంకా అక్కడి నుంచి మంత్రాలు అవన్నీ వస్తాయి అనాలి కాబట్టి కాబట్టి ఇప్పుడు వైఖరికి మూలంలో ఉంది మధ్యమం వైఖరికి మధ్యమాకి మూలంలో పశ్చిమ ఈ మూడింటికి మూలంలో పరా ఆ పరా నుంచే ఇక్కడ పరా గొప్పది నిమించంగా అలాగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది లలిత సహస్రనామం పారాయణ చేసేద్దామని హడావిడే కానీ దాంట్లో ఏముందో తెలుసుకునే అవసరం కూడా ఉంటుంది కదా తెలుసుకుంటే బాగుంది ఏ సహస్రనామం పర్వాలేదు కానీ తెలుసుకుంటేనే జ్ఞాత్వా కర్మాన్ని కురువించాలి తెలిసి తెలిసి రామనామం అంటారు త్యాగరాజు తెలిసి చేస్తూ ఉండాలి పని ఎనీవే సో చేతయతే మొట్టమొదట చైతన్యము ఆవిర్భవిస్తుంది చేతలు అథ సంకల్పయతే అథ మనస్యతి అథ వాచమీరయతి తాము నామ్నీరయతి అంతవరకు నామ్ని మంత్రాహ ఏకం భవంతి ఈ నామంలో మంత్రములు ఏకమైపోతాయి అంటే నామంలో విలీనమై ఉంటాయి అన్ని మంత్రములు నామే సో నామ్ని మంత్రాహ ఏకం భవంతి మంత్రేషు కర్మాణి మంత్రాలలో కర్మలు విలీనమై ఉంటాయి మంత్రాల మంత్రాల నుంచే కర్మలు ఉంటాయి భాష్యకారులు ఏమంటారు చూడండి చిత్తం వావ సంకల్పా భూయ అక్కడ చెప్పింది ఏం లేదు మంత్రం మొదటి భాగాన్ని మెన్షన్ చేశారు అంటే ఈ చిత్తం వావ సంకల్పా భూయ అని ఆరంభమయ్యే మంత్రాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అని అర్థన్నాను నేను ఇప్పుడు దాన్ని వ్యాఖ్యానిస్తాను సో చిత్తం వావ సంకల్పా భూయ ఇది యహా మంత్ర ఆరోగ్యతే సహ అధునా వ్యాఖ్యాయతే అని అలా ఆంగ్లేయులు టీకాకారులు అక్కడక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మనకు అలా ఇప్పుడు వివరణ చిత్తం చేతయితృత్వం అది చిత్త శబ్దానికి చేతయితృత్వం అని అర్థం ఆ చేతన ఎరుక ఆవిర్భావం అంట ఎరుక ఆవిర్భావమవుట అర్థం ఎందుకంటే ఎలా చేతయతే అని దాని వివరణ మంత్రమే చెప్తుంది చేతయితృత్వం అంటే ఏమిటి బోధవత్వం అతీతానాగత విషయ ప్రయోజన నిరూపణ సామర్థ్యం ఇది చేతయుతృత్వం అంటే ఎరుక ఎరుకంటే ఏమిటండి అంటే ఆ కాలానికి తగ్గ విజ్ఞానము కలిగే సామర్థ్యం ప్రాప్త కాల అనురూప బోధకం ఆ సమయం వచ్చేప్పటికి బోధ ఆ బోధ కలిగేటువంటి శక్తి నాలో ఉన్నది అని ప్రతి చేతన పురుషుల్లో ఇప్పుడు ఆ కాలంలో అయ్యేప్పటికీ ఇది పుస్తకము ఇది మంత్రము ఇది రికార్డు అని బోధ కలుగుతుందా లేదా ప్రాప్తకాల అనురూప ఏ కాలానికి ఆ కాలం కాలం కరిష్యామ అని వాల్మీకి మహర్షి ప్రయోగం హనుమంతుడు అనుకుంటాడు ఇప్పుడు ఈ లంకెన్ అనేది ఒక ఆవిడ ఎదుర్కొన్నా వచ్చింది అంటే ప్రవేశిస్తూ లంక అనేది కూడా ప్రవేశిస్తూ ఉంటే అనే ఒక రాక్షస అడ్డుపడుతుంది ఇప్పుడు ఆ దూరంగా చూస్తాడు చూసి ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి ఆవిడ అడ్డుకుంటే ఏం చేయాలి ఏం చేయాలి ఇక్కడ కూర్చొని చూస్తే ఏమవుతుంది కలిసి కలిశాము ముందుకు అడుగు వేద్దాం జాగ్రత్తగా పిల్లిలాగా గవర్నమెంట్ దూకే ప్రయత్నం చేద్దాం అప్పుడు తెలుస్తుంది ఏం చేయాలి దూకే దొరుకుతామో సరే సరే దూక లేకపోతాం ఆవిడ నిజంగానే చూసేసి అడ్డుపడితే అప్పుడు ఏదో చేయాలి ఏం చేయాలో ఒక సందర్భాన్ని ఉంటుంది అని అనుకుంటుంది అని ప్రాప్త కాలం కనిష్ట అలాగే వాల్మీకి మహర్షి ప్రయోగం అలాంటి ప్రయోగం ఇది ప్రాప్తకాల అనురూప ఆ సమయం వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా బోధవత్వం జ్ఞానమును కలిగి ఉంటారు ఆ జ్ఞాన సామగ్రి లోపల ఆ ధాతువు జ్ఞానధాతువు ఉండాలి అంటే తెలుగులో కొంచెం మొండిగా ఉంటారంటే బుర్రలో గుంజు ఉండాలి ఇంకా వాడంట అంటే వీడికి ఆ తెలుగు జ్ఞానంతో అదే ఉంటే ఆ తర్వాత నిశ్చయాలు సంకల్పాలు అన్నీ చేయగలుగుతాయి అసలు అవే లేకపోతే ఇంకేం చేస్తాడు కాబట్టి ఉంటుంది ప్రతి వాడికి ఉంటుంది లేకపోతే మన చేతన పురుషుడే కాదు అది దానివల్ల ఏమవుతుందంటే అటువంటి తెలుగు ఉంటే ఏమవుతుంది అతీత అనాగత విషయ ప్రయోజన నిరూపణ సామర్థ్యం వస్తుంది గడిచిపోయిన విషయాలు ఉంటాయి ఇంకా రాబోయే విషయాలు గడిచిపోయిన అంటే అతీత అనాగత అంటే రాబోయే ఈ విషయాలు అంటే అనేక పదార్థములు వ్యవహారములు ఇవన్నీ ఉంటాయి వాటికి ప్రయోజనం ఉంటుంది సంబంధ అది దానికి ప్రయోజనం ఉంటుందండి మనం ఏం మాట్లాడినా ఏం పని చేసినా దానికి ప్రయోజనం ఉంటుంది అదంతా వీడికి తెలియాలి దాన్ని తెలుసుకునే సామర్థ్యం ఉండాలి చిన్న చిన్న విషయాలు రాబోయే విషయాలు వేరు వేరు వేరు క్రియలకి ప్రయోజనములు వేరు వేరు పదార్థాలకి ప్రయోజనము ఇవన్నీ వాడికి తెలుసు తెలుసుంటే అప్పుడు సంకల్పాన్ని చేయగలుగుతాం ఆ సంకల్పం నుంచి ఇచ్చ పుడుతుంది మాట్లాడాలనే ఇచ్చ సో ఈ సమాచారం అంతా కలిపి చేతన అని ఆ మూల జ్ఞానధాతులు ابھی تک سو آ موجا کچھ چالا گے دن کھمگ گھومس యదా వై ప్రాప్తం వస్తు ఇదమేవం ప్రాప్తమితి చేతయతే తదావానాయ వా అపోహాయ వా సంకల్పయతే అతమనస్యతి ఇత్యాది పూర్వవత్ వస్తు ప్రాప్తం ఒక వస్తువు మన ముందుకు వచ్చింది యథావై ఏ కాలం ముందైతే ఒక వస్తువు మన ముందుకు వచ్చింది వస్తువు అంటే పదార్థం కావచ్చు మనిషి కావచ్చు పరిస్థితి కావచ్చు వాటెవర్ ఆ పరిస్థితి మన ముందుకు వచ్చింది ముందుకు వచ్చినప్పుడు ఇదం ఏవం ప్రాప్తం ఇది చేయగలిగితే ఇది ఈ విధంగా మన ముందు ఉపస్థితమై ఉన్నది అని మీరు తెలుసుకోవాలి కదా ఆ తెలివి ఇంటెలిజెన్స్ ఆ తెలివి వీడికి ఉంటే తెలుసుకుంటే తత్ ఆదానాయవ ఆ వస్తువును పట్టుకోవడానికి కానీ అపోహాయవ అయితే దూరంగా నెట్టివేయటానికి కానీ అస సంకల్పయతే అప్పుడు వీడు నిశ్చయాన్ని చేస్తాడు ఈ వస్తువు ఈ విధంగా మన ముందు ప్రాప్తమైనది అని తెలిసి దానికి గరచిన కాలపు అనుభవాలతో దానికి ఉండే సంబంధం దానికి భవిష్యత్తులో రాబోయే ప్రయోజనం ఈ సమాచారం అంతా తెలియాలి ఆ తెలివి ఇంటెలిజెన్స్ అంటే పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అది ఉంటే అప్పుడు దాన్ని పట్టుకోవాలనో విడిచిపెట్టేయాలనో సంకల్పం చేస్తారు అట్లా మనస్థితి సంకల్పం చేసిన తర్వాత ఒక ఒక పద్ధతిగా సంకల్పం చేసిన తర్వాత మాట ద్వారా బయట పెట్టాల్సి ఉంది దానికోసం మనస్సులో ఇచ్చే చేస్తాడు మాట్లాడాలనే ఇచ్చే చేస్తాడు అంటే పరా మధ్య ప్రత్యేక పరా పశ్యంతి మధ్యమ వైపుని పెడుతుంది ఆయన మాట్లాడతాడు ఇత్యాది పూర్వం ఆ మాటలు మళ్ళీ మంత్రాలని అదంతా కూడా పూర్వమంత్రంలో లాగా చూసుకోవాలి అంటే పూర్వమంత్రంలో లాగంటే నేను చెప్పాను కదండి వాచ్యమేనయ్యింది మాట్లాడాలనే ప్రేరణ ఆ మాట మాట వాగింద్రియాన్ని నామము నుండి ప్రయోగిస్తాడు అంటే నామాన్ని ఉచ్చరిస్తాడు అని అర్థం నామం మంత్రాలంటే నామాలే ఒక నామం తర్వాత ఇంకో నామం చెప్పు నామం అంటే శబ్దం శబ్దముల యొక్క సముదాయమే మంత్రములు అంటే మంత్రాలను వాడు అవుతాడు అంటే ఆ మంత్రము చేత కర్మ ప్రకాశింపజేయబడుతుంది ఆ కర్మని చేస్తారు తద్వారా ఫలాన్ని పొందుతారు ఆ ఫలం ద్వారా లోకాన్ని పొందుతారు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ కాబట్టి అంతటికి మూలము వీడు తెలివి గలవాడు అయి ఉండాలి ఆ తెలివి అన్నిటికంటే గొప్పది ఇంతవరకు ఆ చిత్తాన్ని అంటే ఆ తెలివిని ఇంకా బాగా వివరిస్తుంది తాని హవా ఏతాని చిత్తైకాయనాని చిత్తాత్మాని چیم پر चित्तवान् भवति तस्मा एव उत शुश्रूषन्ते उत उत शुश्रूष ओके చిత్తం హ్యేవైషాం ఏకాయనం చిత్తమాత్మా دیکھیں پوست سونی چکا ఇవన్నీ ఇవన్నీ అంటే ఏంటండి సంకల్పము మనస్జనము అంటే వివక్ష వాక్కు ఇవన్నీ ఈ లిస్ట్ అంతా కూడా ఆ తెలివియే ఒకే ఆ తెలివి అనేదే ఒకే ఒక ప్రళయ స్థానముగా గలవి అంటే ఇవన్నీ ఆ తెలివి నుంచే ఉంటే చిత్తాత్మాని తెలివి నుంచే ఉంటే తెలుగులోనే విలీనం అయిపోతాయి మళ్ళీ చిత్తే ప్రతిష్ఠితానికి ఉన్న కాలంలో కూడా చిత్తము ఆ తెలివినందే స్థిరంగా నిలిచి ఉంటాయి కాబట్టి సృష్టి స్థితి లయములు మూడింటి ఎందు కూడా అవి తెలివియే మూలముగా కలిగి ఉన్నాయి ఈ సంకల్పము మనస్సు ఇచ్చారు తెలివి ఉండాలండి తెలివి లేకపోతే ఏముంటుంది అంచేతనే అందుకోసమనే చిత్తమే వీటికి మూలం గనక తస్మాత్ అందువలననే యద్యపి బహువిత్ ఒక ఆయన బాగా బోళ్ళని బట్టి బట్టి కూర్చున్నాడు కానీ ఆ చిత్తో భవతి ఆ సమయం వచ్చేప్పటికీ అక్కడ ఉండే పూర్వాపర పరిస్థితులను అంచనా వేసి తెలుసుకుని ఆ తర్వాత సంకల్పం చేయాల్సి వస్తుంది ఆ తెలుసుకోవడమే ఆలస్యం ట్యూబ్లైట్ అంటారు ట్యూబ్లైట్ అంటారు అంటే అనమాట వెలిగేస్తే కావాల్సినంత సంకల్పం చేసేసి ఇచ్చి చేసి ఓ దూడ కొట్టేస్తారు వెలగదు వెలగదు అసలు ఏమవుతోందో తెలియకుండా ఉండిపోతాడు ఏమవుతోందో తెలిస్తే మాత్రం ఇంకా అంతటి గొప్పవాళ్ళు లేడు ఎందుకంటే బహువిద్య బాగా చదువుకుని ఉన్నాడు కానీ అచిత్తం భవతి ఆ స్ఫూర్తి ఉండదు ఆ వెలు వెలుగు వెలగదు అప్పుడు అలాంటి వాడిని చూసి నాయమస్తి ఇది ఏవ ఏనం ఆహు అటువంటి వాడిని ఉద్దేశించి ఏనం అటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే అయం నాస్తి ఇది ఆహు వీడిక్కడ లేడుగా బాబు అని అంటారు ఏమిటి ఎదురుకుండా కూర్చుని ఉన్నాడు కదా అంటే కూర్చుని దేహం అయితే కూర్చుని ఉంది చిత్తం లేదు తెలివి లేదు కాబట్టి వీడు లేనివాడితో సమానమే ఈ సభలో వీడు లేడు అన్నట్టే లెక్క ఆయన స్థితి ఏనం ఆహు ఎందుకు అలా ఎందుకు అంటున్నారండి అదేమిటి అంత మాట నేస్తారు ఎందుకంటే ఎందుకంటే యద్ అయం వేద యద్వా అయం విద్వాన్ నా ఇత్తమచిత్త ఇతనికి నిజంగా తెలిసే ఉంటే అంతటి విద్వాంసుడే ఉంటే ఈ విధంగా ఆ తెలివి లేకుండగా వెలగకుండగా అలాగే మిగిలిపోతాడా అలా మిగిలిపోయి ఉండడు కానీ అలా మిగిలిపోయినట్టుగా మనకు కనపడుతోంది కనుక చదువుకున్నాడని అంటున్నారే గాని ఆ వెలుగు వెలగటం లేదు ఆ తెలివి రావటం లేదు ముందుకి అని జనులు ఈ ఇటువంటి ఆ వెలుగు లేని వాళ్ళని ఉద్దేశించి అనుకుంటారు ఇటువంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఉందా నాకైతే దండిగా ఉంది అందుకోసం ఇటువంటి అనుభవం ఉంది ఇది ఎలాగంటే ఓ అనౌన్స్మెంట్ చేస్తా నేను ఎక్కడో ఎయిర్పోర్ట్లో కూర్చున్నా కూర్చుంటే ఓ అనౌన్స్మెంట్ వచ్చింది ఎవరిని passenger to sons of flight Rama Rani is here by call to the desk immediately అని అనౌన్స్మెంట్ వచ్చింది అనౌన్స్మెంట్ అందరూ విన్నారు నేను విన్నాను <laughs> అందరూ విన్నారు నేను విన్నాను ఇతరులకి వెలిగింది ఏమని అది తమకు సంబంధించింది కాదు అని వెలిగింది నాకు కూడా వెలగాలి ఏమని ఇది నాకు సంబంధించింది అని వెలగాలి వెలగలేదు వెంటనే వాళ్ళలో కూర్చున్నాను కొంతసేపు అయిన తర్వాత డౌట్ వచ్చింది ఏదో ఎలా వచ్చింది వరదేనా అని డౌట్ వచ్చింది మనదేనా ఎప్పుడో రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయిన తర్వాత డౌట్ వచ్చింది డౌట్ వస్తే ఈ అనౌన్స్మెంట్ మనదేనా డౌట్ వచ్చింది సరే మోదీ కార్డు చూశాను అలాగే ఉంటారు రామ రాణి అప్పుడు మళ్ళీ నాకే సందేహం కొంచెం హెజిటేషన్ ఉంటుంది కదా అనుభవం తక్కువ అందరితోటి మనకి కొత్త వాళ్ళు మాట్లాడింది మనకు అర్థం కాదు మనం మాట్లాడింది వాడికి అర్థం కాదు ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్సెంట్ ఇష్యూస్ ఉంటాయి అయినా అయినా కొంచెం ముందుకు అడుగు వేసి ఆ లేడీ ఒక యంగ్ లేడీ ఉంది ఆవిడ దగ్గరికి did you announce for me అని అడిగాను అయితే వాడి నేమ్ అంటే రామా రాణి we have done two announcements. <laughs> అక్కడ ఇదో సారీ అయినా ఇప్పుడు కార్డిస్తే ఆ కార్డు ఏమిటో చూసిన లండన్ ఎయిర్పోర్ట్ లో ఏమిటో తెలిసిన అది నన్ను హయ్యర్ క్లాస్ ప్రమోట్ చేసింది ఇంకో క్షణం ఆగితే ఇంకొకటి ప్రమోట్ చేసి ఉంది నాకు మనం రెస్పాండ్ ఇవ్వకపోతే ఇంకేం చేస్తుంది so I send you're very kind nice thank you very much అంటే okay you time this and gone sitting business class but we needed your seat అని అని చెప్పింది అంటే అంత నైస్ నాకు పెద్ద నైసిటీతో చేసింది ఏంటంటే నీ సీట్ మాకు అవసరం ఉంది అర్జెంటుగా ఇంకొకటితో సీట్ అమ్మాల్సి వచ్చింది టికెట్ అమ్మాల్సి వచ్చింది అది ఇక అంత ఎందుకు చెప్పినంత వెలగడం అనేది అవసరం వెనక్కపోతే అక్కడ అనౌన్స్మెంట్ ఉంది వింటున్నాము అయినా కూడా ఏమీ ఉపయోగం లేదు సంకల్పం చేసే ప్రసక్తే ఉండదు ముందు వెనగాలి కదా ఆ వెలగడం కనుక లేకపోతే ఆ ఇంటెలిజెన్స్ కనుక ముందుకు రాకపోతే వాడు అక్కడ లేడనే అనుకుంటారు మీరు ఇక్కడ లే మీరు ఇక్కడ లేరా ఏమి నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే మొత్తం ఎయిర్పోర్ట్ అంతా వినపడుతుంది ఇక్కడ లేరంటే ఎయిర్పోర్ట్ బయట ఉంటే ఏమో తెలియదు కానీ లోపల ఉంటే మీకు వినపడి తీరుతుంది యూ కెనాట్ స్కిప్ ఇట్ అంటే వెలగట్లేదన్నమాట వాళ్ళ ధ్యానంలో పడిపోతాను అటువంటి స్థితిని అలాగే చెప్పుకుంటారు అలాగా ఉండగా వాడు వెంట వెంటనే రెస్పాండ్ అయ్యాడు అనుకోండి అథ అథ అథ ఇది పెద్ద చదువుకున్న విద్వాంసుడు కాకపోవచ్చు ఏదో కొద్దిగానే చదువుకున్నవాడు ఎస్ఎల్సీ పాస్ అయిన వాడే అయి ఉండొచ్చు అయినా కూడా చిత్తవానుభవతి ఈ ట్యూబ్ లైట్ వ్యవహారం కాకుండా టక్కుమని మామూలు లైట్ వెలిగినట్టుగా ట్యూబ్ లైట్ వెలిగాక బోర్డు కాంతి వస్తుంది కానీ అసలు వెలగాలి కదా ఒకటి అలాగే వీడు అవుట్పాకించి పాపం చిన్న బంధువులు లాంటి వాడు తక్కువ వెలిగించాడు చిత్తవాన్ భవతి కొంటున్న అపిసరంత ఇంటెలిజెన్స్ ముందుకు వస్తుంది అప్పుడు వాడేమో అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వక్తు మిచ్చ ఏదో మాట్లాడాలనే కోరిక వాడు మాట్లాడతారు మాట్లాడితే ఈ జనం ఉన్నారే వాళ్ళు అతనికే అతని మాటలనే వినాలని చెవులు దిక్కించి ఉంటారు తస్మా ఏవ ఉత శుశ్రూషంతే వింటారు వింటే వాళ్ళకి ఏం లభిస్తుందన్నది వేరే సంగతి వెండం మాత్రం వెళ్తారు ఒకప్పుడు కొంతమంది పావు గంట అరగంట మాట్లాడతారు నేను టీవీలో వింటూ ఉంటాను ఏమి ఉండదు ఊక ఏమి సారం అనేది ఏమీ ఉండదు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు ఎందుకు వింటున్నారు ఈ టీవీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నారు అన్నది అర్థం కాదు కప్సర్ సారం ఉండాలి కదండి మరీ అంత నిస్సారంగా మాట్లాడాలి ఒక లెవెల్స్ ఉంటాయి పాఠానికి ఒక లెవెల్ ఉంటుంది ఒక టాప్ లెవెల్ ఉంటుంది అంత కాకపోయినా ఓ లెవెల్ లెస్ లెవెల్ అయినా అంతకంటే కొంచెం లెస్ ఏదో కొంత ఉండాలి కదా కానీ అలా కూడా ఉండదు అయినా కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ప్రారంభిస్తే విని వాళ్ళకి లోటు ఉండదు వాడు అల్పవిద్య అయినా చెప్పేది పెద్ద ఏం లేకున్నా చాలా అల్పజ్ఞానమే గలవాడు అల్పజ్ఞానమే గలవాడైనా కూడా శుశ్రూషించే వినాలనేటువంటి ఇచ్చని జనులు కలిగి ఉంటారు దీన్ని బట్టి ఏం తెలిసిందండి చిత్తం హి ఏవ ఏషాం ఏకాయం అని తెలిసింది దీన్ని బట్టి ఏం తెలిసిందంటే సంకల్పానికి మాట్లాడాలనే ఇచ్చకి వీటన్నిటికీ కూడా ఆ తెలివి ఏదైతే కలదో అది ఏ ప్రధానమైన ప్రళయ స్థానము దాని నుంచే పుడతాయి చిత్తం చిత్తం ప్రతిష్ట అనేది సృష్టి స్థితిలయ ఏకాయనం అంటే ప్రళయం ఆత్మ అంటే ఉత్పత్తి చిత్తం ప్రతిష్ట అంటే స్థితి ఈ మూడు కూడా చిత్తమే వీటన్నిటికీ కూడా చెప్పిందే మళ్ళీ చెప్పాను చెప్పి ఇది స్థుతించటం అయింది కాబట్టి ఇప్పుడు విధి ఏమిటి విధి విధి అంటే మ్యాండేట్ ఏమిటంటే చిత్తముపాస్వ విధి నీవు ఆ తెలివి ఏదైతే కలదో దాన్ని బ్రహ్మగా ఉపాసన చేయము బ్రహ్మగా ఉపాసన చేయాలి అప్పుడు ఈ సంఘాతంలో యథార్థమైన నేను ఒకటి దొంగ నేను ఇంకోటి అంటే నేను కాని నేను వేషం వేసుకుని ఉండేది ఒకటి ఉంది దాని పేరు అహంకారం యథార్థమైన నేను ఇంకోటి దాని పేరే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అలా చెప్పాడు కదా అహమాత్మ కనుక సో ఆ యథార్థమైన నేనుని నీవు తెలుసుకో ఈ ఈ నేను కాకుండా నేనులాగా అవుతుంది అహంకారం అది అది చోరు అది చూరి అది చోర్ చోరహ అది వాస్తవం కాదు అది సబ్జెక్ట్ కాదు యథార్థమైన సబ్జెక్ట్ కాదు అది ఎప్పటికీ ఆబ్జెక్టే యథార్థమైన సబ్జెక్ట్ ఏమిటంటే ఈ అహంకారం అనే ఆలోచన అనే ప్రత్యయం బుద్ధి ప్రత్యయం ఏ తెలివి ఎందు ప్రకాశిస్తుందో అదియే యథార్థమైన నేను ఆ నేనే ఈశ్వరుడు అహం బ్రహ్మాస్మి అంటే నేను ఈశ్వరుడు అంటే నేనంటే ఎవరు ఈ అహంకారం కాదు అహంకారం ఈశ్వరుడు ఎందుకు అవుతుంది ఈ మిథ్యా నేను కాదు అక్కడ వాస్తవమైన నేను అదే ఈశ్వరుడు ఆ వాస్తవమైన నేనే ఈ తెలివి రూపంగా ఉంటుంది అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత సకల ప్రాణుల హృదయంలో ఆత్మ ఆ చైతన్యం రూపంగా నేనే ఉన్నాను అని శ్రీకృష్ణుడు అంటాడు ఆ శ్రీకృష్ణుణ్ణి అక్కడ మనం దర్శించడం అవ్వాలి అదే ఉపాసన చిత్త ఉపాస్వ ఆ తెలివిని బ్రహ్మగా ఉపాసన చేయము అన్నిటికీ బ్రహ్మగానే ఉపాసన అంతేగాని ఆ చిత్తముని ప్యూర్ చిత్తంలో లేదో ఒక కాన్షియస్నెస్తో అలా కాదు దాన్ని బ్రహ్మగా ఉపాసన చేయాలి అది ఈశ్వరుడు అని సర్వ జగత్కారణమైన బ్రహ్మ ఏది కలదో అదే ఇక్కడ ఆ తెలివి రూపంగా ఉన్నది అని నీవు భావన చేయము అలా ఉపాసన చేయము ఉపాసన చేస్తే తెలుసు ఇది ఎరుకలోని ఎరుక తత్వము అసలైన తత్వం ఏదో ఉంది పద్యం అలా దీన్నే మనము ఏంటో కూడా చూసాం కేనోపనిషత్తులో ప్రతిబోధ విదితం బోధం బోధం ప్రతిబోధం ప్రతిబోధ విదితం ప్రతిబోధం కూడా సమాసం అనిపిస్తే ప్రతి బోధం బోధం ప్రతి విదితం ఇది ప్రతిబోధ విదితం ప్రతి బోధలో బోధ అంటే సంకల్పం ప్రతి బుద్ధి వృత్తి ఎందు కూడా ప్రతి జ్ఞానములందు కూడా ఎదురుగా ఉన్నది ఇక్కడ నేను ఇంటెలిజెన్స్ రూపంగా చెప్తున్నాను ఇంటెలిజెన్స్ కి మూలంలో ఇంకా చైతన్యం ఉందని కూడా అలా కూడా చెప్పచ్చు ప్రస్తుతానికి ఇలా తీసుకుంటే ఆ సంకల్పానికి మూలమునందున్న ఏ చైతన్యం కలదో ఏ ఇంటెలిజెన్స్ కలదో ఇప్పుడు చెప్పడం ఏంటంటే సంకల్పము జీవు లక్షణాన్ని ఉంటుంది సంకల్పంలో జీవ లక్షణం ఉంటుంది కానీ సంకల్పానికి మూలంలో ఉండే ఇంటెలిజెన్స్ ఉండే దాంట్లో జీవ లక్షణం అది ఈశ్వరుడే ఎందుకంటే సంకల్పంలో వీడు వ్యక్తి వీడి యొక్క నిశ్చయము వీడి లాభ నష్టాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఆ సంకల్పానికి మూలంలో ఉండే ఎరుక ఉన్నది దాంట్లో జీవలక్షణమే ఉంది అది పరాది పరా పశ్యంతి మధ్యమానికి జీవలక్షణం పశ్యంతిలో కూడా జీవలక్షణం ఉంటుంది పరాలో జీవలక్షణం అది ఈశ్వరుడిది కాబట్టి దాన్ని బ్రహ్మగా నీవు ఉపాసన చేయము భాష్యం తాని సంకల్పాదీని కర్మఫలాంతాని చిత్తైకాయనాని చిత్తాత్మాని ఇది చిత్తైకాయనాని అంటే చిత్తమే ఒకే ఒక ప్రళయ స్థానముగా కలవి విలీనమయ్యే స్థానముగా కలవి ఇంకా చిత్తోత్పత్తిని చిత్తే ప్రతిష్ఠితాని చిత్తస్థితానీత్యపి పూర్వవత్ చిత్తాత్మాని అంటే చిత్త ఉత్పత్తి చిత్తములు నుండి ఉత్పన్నమవుతాయి అక్కడ సంకల్పాత్మ అని అంటే అలాగే చెప్పాం అలాగే చిత్తే ప్రతిష్ఠిత అని అంటే చిత్తమునందు మనుగడని కలిగి ఉన్నాయి స్థితిని కలిగి ఉన్నాయి ఈ విషయం కూడా పూర్వవత ఇత్యపి పూర్వవత ఎలాగైతే మనస్యతి ఇత్యాది పూర్వవత అని చెప్పారే అక్కడ పై మంత్రంలో ఒకటో మంత్రంలో గంగులో చూసుకోమన్నా ఇక్కడ కూడా అలాగే గంగులో చూసుకోండి అభిశబ్దానికి అర్థం అది ఒకటో మంత్రంలోనే కాకుండా రెండో మంత్రంలో కూడా పూర్వమంత్రంలాగే మీరు వ్యాఖ్యానం చేసుకోండి కించ చిత్తస్య ఇంకా ఉంది ఈ చిత్తము నుండి పుట్టేయి దీంట్లో నిలిచి ఉన్నాయి అది దాని మహిమే అంతేకాకుండా ఇంకా కొంత మహిమని చెప్తున్నారు ఆ తెలివికి మరికొంత మహిమ కలదు ఏమిటది ఇటువంటి వాడు ఉన్నాడు అనుకోండి ఈ చిత్తము సంకల్పము మొదలైన వాటికి అన్నింటికీ చిత్తమే మూలము ఆ తెలివియే ఇంటెలిజెన్సే మూలంలో ఉంటుంది అంచేతనే అకస్మాత్ అంచేతనే యజ్ఞపి బహువిత్ బాగా తెలుసున్నవాడు బాగా అంటే బహు శాస్త్రాది పరిజ్ఞానవాన్ అనేకములైన శాస్త్రాలు అనుభవాలు అన్నీ కలిగి ఉన్నాడు అటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు అనేక శాస్త్రాలు ఉన్నాయి అనుభవాలు ఉన్నాయి ఏమో ఉన్నాయి అన్నీ ఉన్నాడు అలా ఉండి కూడా అచిత్తో భవతి ప్రజ్ఞానవాన్ సన్ ప్రజ్ఞానం అంతా ఉండి కూడా అచిత్తో భవతి ఆ తెలివి ముందుకు రాదు అది అలాగా అలాగా వెలగకుండా ఉంటుంది వెలగదు వెలగడం ఆలస్యం దానివల్ల ఏమవుతుంది ప్రాప్తాది చేతయుతృత్వ సామర్థ్యం రహితో భవతి ప్రాప్తమైన దాని మంచి చెడు దాన్ని మనకి యోగ్యమైనదా కాదా ఇటువంటి విషయాలని తెలుసుకుని ఆ తెలివి ఆ తెలుసుకునే సామర్థ్యం ఏదైతే ఉంటుందో అది లేకుండా అది వెళ్ళకుండా అలా నొక్కి వేయబడి ఉంటుంది అంటే హీఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ దట్ అనమాట విరహితో మోతే డిప్రైవ్డ్ అది లేకుండా అయిపోతారు అప్పుడు అప్పుడు అటువంటి వాడిని ఉద్దేశించి లౌకికులు ఏమంటారంటే వీడు ఇక్కడ ఉన్నా లేనట్టేనండి అని అంటారు అదే అంటున్నారు తమ్ నిపుణా లౌకికా నాయమస్తి విద్యమానోపి అసత్తమ ఏవా అటువంటి వాడిని ఉద్దేశించి తమ్ నిపుణా అంటే లౌకిక లోక వ్యవహారాల్లో నేర్పరిధనం కలిగిన గడుసు వారు ఉంటారే వారు ఉంటారు లోకంలో వాళ్ళుగా ఉంటారు ఇలాగా అమాయకుల్లా ఉండి వాళ్ళు తక్కువ అటువంటి గడుసు వాళ్ళు ఏమంటారంటే ఇలా అంటారు హేమమాహం ఈ ఉద్దేశించి ఏమంటారంటే నాయమస్తి అయన్నాస్తి ఈ లేడా బాబు ఇక్కడ అదేమిటి లేకపోవడం ఏంటి ఉన్నాడు కాబట్టి విద్యమానవుతే అసత్ సమహేవా అని అడుగుతారు ఉన్నాడు కానీ ఉన్నా లేనివాడితో సమాసం రెస్పాన్స్ లేకపోతే ఇంకా వాడు ఉన్నట్ట లేనట్ట నా లేని వాడితో సమానం అని అంటారు యచ్చాయం కించిచ్ఛాస్త్రాదివేదా శృతవాన్ తదప్యస్య తథైవేతి కథయంతి ఈయనకి శాస్త్రాలని బాగా వచ్చింది ఆయనకి కించిత్ శాస్త్రాలు ఎత్కించిత వేద ఏదేదైతే శాస్త్రము మొదలైనవి తెలుసుకుని ఉన్నాడో ఎలా తెలుసుకున్నాడు శ్రుతవాన్ అంతకుముందు విద్వాంసుల దగ్గర శ్రవణం చేసి అధ్యయనం చేసి లేకపోతే శాస్త్ర ప్రసంగమే అవుతుంది అనుకోండి ఆ శాస్త్రం విన్నాడు కానీ రెస్పాన్స్ ఉండదు దాన్ని మనస్సుకి అంత ఆకలింపు చేసుకునే రెస్పాన్స్ ఉండదు ఆ స్ఫూర్తి ఉండదు ఆలస్యంగా ఉంటుంది ఒకప్పుడు ఉంటుంది కానీ ఆలస్యంగా ఉంటుంది ఆ సందర్భంలో అటువంటి వాటిని ఉద్దేశించి ఏమంటారంటే ఈయన చదువుకున్న శాస్త్రం అయితే చదువుకున్నాడండి ఏం సందేహం లేదు కానీ వృథ సభకు పనికిరాడు సభలో నలుగురికి ఉపయోగపడి ఇట్లా చెప్పడానికి ఈయన పనికిరాడు అని అనేసి పక్కన పెట్టేస్తాం లౌకికులు మరి అలాగే ఉంటారు ఈ మహాత్ముని ఈ మంచి విద్వాంసుని పక్కన పెట్టేసి ఏం చేస్తారో తెలుసిన మీకు మనం చేశాను ఇందాక ఏముండదు ఉండదు నిస్సారమైనటువంటి కబుర్లు వింటూ కాలక్షేపం కస్మాత్ యద్యయం విద్వాన్ సత్ ఇత్తమేవమచిత్త సత్ ఎవరైనా అలా పక్కన పెట్టేస్తున్నారా ఏంటంటే ఏం చేయమంటారు మరి ఏది అయం విద్వాంస్య ఈ నిజంగా మరి విద్వాంసుడే అయితే ఇత్తం ఏమో అచిత్త రస్య ఈ విధంగా అచిత్త ఏ రకమైన స్పందన లేకుండా ముద్దురాయిలాగా ఇలా ఉండి ఉన్నాడు కాబట్టి ఇలా ముద్దులాగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఏం పాండిత్యం లేదని అనుకోవాల్సి వస్తుంది అని లౌకికులు అలా అంటారు తస్మాత్ అస్య శ్రుతమపి అశ్రుతమేవా ఇత్యాహురిత్యర్థ ఈయన చాలా శ్రవణం చేసిన వాడే అయి ఉండొచ్చు శృతమపి అశ్రుతమేవా శ్రవణం చేసిన వాడే అయి ఉండొచ్చు కానీ ఏం లాభం ఇంచుమించు శ్రవణం చేయని వాటితోటే సమానము అనే కూడా అనేస్తారు లౌకికులు అలా అనేస్తారు అని నేను ఇది చిత్తము లేనివాడి మాట ఉన్నవాడి గురించి చెప్తున్నారు అథ అల్పవిదపి యది చిత్తవాన్ భవతి తస్మా ఏతస్మై తదుక్తార్థగ్రహణాయైవ తాపి శుశ్రూషంతే యోతుమిచ్చంతి కాఫీ అంటే ఉతా అభి దాంట్లో ఉతా అన్నది మంత్రంలో ఉంటుంది దానికి అభి అన్నది అర్థం అలా అర్థం చేసుకోవాలి ఉతా అంటే ఏమిటో ఉంటుంది సో అసలు దీనికి భిన్నంగా అల్ప విదపి ఆ ఉన్నవాడు చాలా తక్కువే తెలుసుకున్నవాడు పెద్ద విద్వాంసుడే కాదు కానీ ఏది చిత్తవాదం భవతి స్ఫూర్తి గలవాడు వెంటనే ఆ తెలివి ముందుకొచ్చే లక్షణం గలవాడు అటువంటి వ్యక్తిని ఉద్దేశించి తస్మై ఏ తస్మై అటువంటి వ్యక్తి కొరకు తదు ఉక్త అర్థగ్రహణాయ ఆయన నోరు విప్పేదైనా చెప్పడానికి ఇష్టపడితే ఆ చెప్తున్నది ఏమిటో తెలుసుకోవడం కోసమని ఉతాపి ఉత శుశ్రూషంతే అతి నిశ్చయంగా వినాలని కోరుకుంటారు విని ఏదో తెలుసుకుందాం శోధించింది ఏదో తెలుసుకుంటాడు చెప్పేవాడికి తెలిస్తే వినేవాడికి తెలుసుకుంటాడు ఆయన తెలుసున్నది పిసరంతా అయినా కూడా వీళ్ళు జాగ్రత్తగా చెవులు రిక్కించి తినే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆ తెలుసున్న ప్రసరంతని ఆ సమయం సందర్భానికి తగ్గట్టుగా జాగ్రత్తగా దాన్ని ప్యాకేజ్ చేసి ప్యాకేజింగ్ లోపల ఏముందన్నది ఏమీ లేకపోయినా ప్యాకేజింగ్ ఒకసారి మేము ఏదో కుక్కీస్ అని కొన్నాం అంటే అంటే బిస్కెట్లు ఆ ప్యాకేజ్ చూస్తే చాలా అట్రాక్టివ్ గా ఉంది అని కొన్నారు మా మిత్రులు ఎవరో కొన్నారు ఏదో ఛాయ్తో పాటుగా తీసుకోండి నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేసి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి చూడడానికి బాగులేదు తర్వాత వాసన కూడా బాగులేదు అది అవతల పారేస్తాం కానీ ప్యాకేజ్ అప్పుడు అన్నారు చూడండి ప్యాకేజీ ఎంత మోసపోయింది కాబట్టి తెలుసున్న తక్కువైనా కొంత ప్యాకేజింగ్ లో ముందుకు దాన్ని తీసుకోవడానికి అవకాశం ప్యాకేజింగ్ అంటే కొంత స్ఫూర్తి గలవాడై అది లేకపోతే ఎంతటి విద్వాంసుడైనా అలాగా జనం దూరంగా పెట్టేస్తారు కాబట్టి ఆ స్ఫూర్తి అని అభిప్రాయం ఇక్కడ ఉంటే నేను ఏదో దృష్టాంతం చెప్పిన అభిప్రాయం మటుకు అంత ముఖ్యం తస్మాచ్చ చిత్తం హ్యేవైషాం సంకల్పాదీనా ఏకాయనం ఇత్యాది పూర్వవత్ కాబట్టి చిత్తము చాలా గొప్పది సర్వము చిత్తము నుండే పుట్టి స్థితిని కలిగి మళ్ళీ దాంట్లోనే విలయమవుతాయని చెప్పిన దానికి బలంగా ఇంకొక హేతువును కూడా చెప్పినాను ఇంకా మిగిలినంతా కూడా పూర్వమంత్రంలో లాగా మీరు చూసుకోండి తర్వాత تیش بھت چیتا نا یا گت کام بھاس بگو గిరిధారి అని రాసలోల అని నవనీత చోరణ అని ఈ రకంగా ఏమేమో చెప్తారు అవన్నీ చెప్తారే గాని ఆ హృదయంలో దాగి ఉన్న యథార్థమైన నేను శ్రీకృష్ణుడు అని చెప్పాలి అది మాత్రం చెప్పాలి ఇవన్నీ చెప్తాను ఇవన్నీ చెప్తే వివేకానంద స్వామి మాట అన్నాడు గీతాకృష్ణుడు తెలిసిన తర్వాత రాధాకృష్ణుని తెలుసుకుంటే పర్వాలేదు కానీ గీతాకృష్ణుని విడిచిపెట్టి మీ ఆరంభంలోనే అని మొదలు పెడితే మీకు దాంట్లో ఒరిగిదేమీ ఉండదు అని గీతాకృష్ణుని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత రాధాకృష్ణుడిని ఎంజాయ్ చేయొచ్చు ఆయన డ్యాన్స్ చేసేటో ఓ చేసేది కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు గీతాకృష్ణుడికి అసలు మాకేం సంబంధం లేదని పక్కన పెట్టేస్తే రాధాకృష్ణుడిలో మీకు ఏమిటి లభించింది ఓకే ఆయన డ్యాన్స్ చేశాడు ఓకే శోభ మురళి ఊదాడు మంచిది సో ప్రసాద్ చౌరాసీ గారు మురళి బాగా వాయిస్తారు సో వాటి వినడానికి బాగుంటుంది మంచిది కాలక్షేపం అవుతుంది మంచిది వినోదం కలుగుతుంది మంచిది అప్పుడు నీ సంసారం ఏమైనా తగ్గిందా ఏమి మళ్ళీ మొదటి అలా కాకుండా గీతాకృష్ణుణ్ణి విని ఆ నేను ప్రాణుల హృదయంలో యథార్థమైన నేను రూపంగా ఉన్నాను అన్నాడు అది తెలుసుకుంటే అప్పుడు వీడు వీడి వికాసం అక్కడ ఆరంభం అంతవరకు అలా ఉంటాడు ఎక్కడ వేసిన గొంగళే లెక్క ఉంటాడు వీడు అలాగే ఉంటాడు వీడు గురువు అలాగే ఎందుకంటే ఇది అల్పవిద్ గురువు మాత్రం ఒకటి ఉద్ధరించేదే ఉంటుంది సంసారంలో భాగంగానే ఉంటాడు కాబట్టి గీతాకృష్ణుని ముందు తెలియాలి తర్వాత రాధాకృష్ణుని తెలుసుకుంటే తెలుసుకోవచ్చు తెలుసుకోకపోయినా పర్వాలేదు రాధాకృష్ణుడు అంటే nice interesting stories some historic content ఉంటుంది ఆఫీసర్ అంత హిస్టారిక్ కంటెంట్ ఉంటుంది ఆ హిస్టారిక్ కంటెంట్ ని కవులు దాన్ని అలాగ దానికి జనంలో పొలవలు అల్లి ఎంతో కావ్యంగా పెడతారు వినోదానికి బాగుంటుంది హిస్టారికల్ గా కూడా తెలుస్తుంది గీతాకృష్ణుడు తెలియందే ఇంకా కృష్ణుడు ఏం తెలిసినట్టే కాదు కాబట్టి యహా చిత్తం బ్రహ్మే పిలిపాస్తుంది కృష్ణ పరంబ్రహ్మణే నమ ఆయన పరబ్రహ్మ అంటే చిత్తంగా ఉన్నాడు ఆయన ఆ తెలివి రూపంగా ఉన్నాడు అది ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు వాడు అభిసిద్ధ్యతి పొందును వేటిని పొందునండి లోక లోకములను పొందును ఎటువంటి లోకములు చిత్తాన్ లోకం ఆ ఉపాసన యొక్క మహిమ చేత సంపాదించబడిన లోకములు అని అర్థం చిత్తాన్ లోకాన్ని అక్కడ చిత్తశబ్దానికి అర్థం భాష్యకారులు చెప్తారు అలాగే అర్థం అంటే ఆ విధంగా పూజ చేసుకుంటున్నాడు మన ఉపాసన చేత లోకాలను లోకాలను ఉపాసన ద్వారా పూజ చేసుకుంటున్నాడు అటువంటి చిత్తానికి చితానర్థులు అటువంటి లోకాలను పొందుతాడు ఎటువంటి లోకములు ధ్రువములైన లోకం తాను ధ్రువుడుగా ఉంటూ ఇంకా ఎటువంటివి సామగ్రితో నిండిన లోకం తాను ఇంద్రియ సామర్థ్యము మొదలైన సామగ్రి లోపల ఉన్న సామగ్రి గలవాడే ప్రతిష్ఠితాన్ ప్రతిష్ఠిత మనం చూసాం కదా ఇదంతా భయము లేని లోకముల తాను లోపల భయం లేకుండా అవ్యథమానా అవ్యథమాన అభిసిద్ధ్యతి అటువంటి లోకాలను నేను ఎవరు పొద్దున ఎవరికో బయటికి వెళ్ళాను ఎవరికో సత్సంగానికి వెళ్ళి ఏదో భిక్షాయి వచ్చాను ప్రత్యేకంగా ఆ డ్రైవర్ డ్రైవర్కి వీళ్ళు తీసుకొస్తున్నారు వాళ్ళ పాపం కార్ నేను కార్ పంపించేది దాంట్లో ఆ డ్రైవరు బుద్ధిమంతుడు నన్ను ప్రశ్న అడిగాడు స్వామీజీ మీరు ఏదైనా జాగ్రత్త చెప్తారా పాపాంతరే నా వేషం చూసింది నేను నాకు మంచిదో నువ్వు వేషాన్ని చూసి అడిగి తప్పేం లేదు కానీ నేను మాత్రం జాతకం ఏం చెప్పను అని అని పోనీ అక్కడితో ఆపేయడం ఎందుకని ఇంకో మాట కూడా అన్నాను అది నేను చెప్పి జాతకం ఏమిటంటే నువ్వు కష్టపడి నీ డ్యూటీ చేసుకో నీ డ్యూటీని ఎప్పుడు వెనుకాడవద్దు కష్టపడి పనిచేయి నీ జీవితంలో పైకి వస్తావు అదే నేను చెప్పి జాతకం అని చెప్పి నేను ఒప్పుకున్నాను ఎందుకంటే అతని మీద ఉండే ప్రేమతో అన్నానమాట ఎందుకంటే అతని ఏదో మనని చెప్పినప్పుడు మనం కేవలం క్వశ్చన్ టు ఆన్సర్ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఏమని చెప్పాలి కొంచెం వాళ్ళు ముందుకు వేసి మంచి మాట చెప్తే ఏమో అక్కడే బుద్ధి ఉందో అతను విని మీరు బాగా చెప్పారని అన్నది వాళ్ళు చూసుకుంటున్నాయినా నేను అన్నమాట బాగా చెప్పేవనా అనే కొద్ది మందిలో నువ్వు ఒకటిపోయా అదే వదలు అనుకుని అది వెరీ హ్యాపీ ఆ మాట అన్నందుకు చాలా సంతోషించా సో అది సో కాబట్టి అవ్యథమానాన్ అవ్యథమాన హృదయంలో ఏం భయం లేదు నేను వాడే భయరహితములైన లోకములను పొందుతారు ఇదంతా ఉపాసన యొక్క ఫలం ఉపాసన అలా ఉండాలి ఉపాసన మనని భయంలోకి నెట్టివేసేదిగా ఉండకూడదు ఇంకా అంతకంతకి భయపడిపోతావు అలాంటి వల్ల ఉపయోగం యథాకే భయం నిర్భయ స్థితికి వెళ్ళగలగాలి ఉపాసన ఫ్రీడమ్ అదే ఫ్రీడమ్ ఎనీవే ఇంకా ఏమిటి ప్రయోజనం యావత్ చిత్తస్య గతం తత్రాస్య యథాకామచారం భవతి ఆ తెలివి ఎంత ఉన్నత స్థితికి వీడిని తీసుకుపోగలుగుతుందో అంతటి ఉన్నత స్థితి వీడికి లభిస్తుంది ఎందుకంటే మీరు దేన్ని ఉపాసన చేస్తారో దాని అనుగ్రహం మీకు లభిస్తుంది మీరు రాజును ఉపాసన చేస్తే రాజు యొక్క పవర్ ఎంత ఉంటుందో అంత ప్రయోజనం మీకు సిద్ధిస్తుంది ఇది మనం చూసాము ఎవరికి ఇదంతా కూడా ఎస్ చిత్తం బ్రహ్మే పిపాస్తే అని అక్కడ వాక్యం ఉపసంహార ఫలవాక్యం అంతేనా ఇంకేమైనా ఉందా అస్థి భగవ చిత్తాద్భూయ ఇది నారదులు అంటున్నారు ఇక చిత్తమే చైతన్యమే సర్వమా ఇంకా దాని పైన ఏమైనా چلی چکی ایاکیگو چانچاسک ఇప్పుడు మంత్రంలో చిత్తాన్ లోకాన్న ఉంది చిత్తములైన లోకము చిత్తం కాదు చిత్తాన్ చిత్తాన్ అంటే ఉపచితాన్న అర్థం ఇప్పుడు కూడా లోకాన్ని అలా అలా పేర్చుకుంటూ సంపాదిస్తారు ఇల్లుకి లోకం అని పేరు ఎందుకని ఇంటిని మీరు భోగిస్తారా భోగిస్తారా అంటూ సుఖంగా ఉంటారు కాబట్టి ఇల్లుకి లోకము అని పేరు ఆ ఇల్లుని ఎలా తయారు చేసుకుంటారు ఇటక మీద ఇటక ఇటక మీద ఇతక పెట్టి తయారు చేసుకుంటారు రూపాయి మీద రూపాయి రూపాయి మీద రూపాయి పోగేసి ఆ రూపాయలతో కలిసి సిమెంట్ మూసుకొని ఇల్లు కట్టుకుంటారు అదేవిధంగా పుణ్యలోకాలను కూడా అలాగే సంపాదిస్తారు అది ఎలా సంపాదిస్తారు ఇటకలు తీసుకొచ్చి ఆ ఇటకలతో అగ్నిహోత్రం వేర్చి ఆ వేదిక తయారు చేసి దాని లోపల అగ్ని పెట్టి హోమాలు చేసి ఆ హోమాల్లో కూడా ఇటకకి సంబంధం చరమా హోతి అనే శతరుత్రీయ హోమంలో ఆ ఇటకల్లో ఆఖరి ఇటక మీద పడి ఇట్లా హోమం చేయమని ఇష్టకాయ ఇటక సో ఇటకల ద్వారా అగ్ని అగ్నిలో హోమం చేస్తే పుణ్యలోకం ఆ విధంగా సంపాదించుకుంటారు ఉపచిత అన్నట్టు ఇక్కడ మరి ఉపాసన కదా ఇది మామూలు ఇటకలు కదా కదా దేంతో సంపాదించారంటే బుద్ధిమత్వాది గుణై బుద్ధిమత్ గుణై బుద్ధిమత్ గుణై అంటే సో వివేక ప్రధానై ధర్మజ్ఞానాది గుణై బుద్ధికి సంబంధించిన గుణముల ద్వారా ఈ పుణ్యలోకాన్ని సంపాదిస్తారు అంటే బుద్ధికి సంబంధించిన గుణాలు ఏమిటండి శమదమాకు ధర్మము జ్ఞానము శమము ఇత్యాది గుణములు వివేకము తెలుసుకుని అలాగే ఈ చిత్తము ఈ తెలివి ఇదియే పరబ్రహ్మ అని సాక్షి రూపంగా దాన్ని దర్శించి దానికి మిగతా వాటి నుండి దేహాల నుండి దానికి వివేకాన్ని కలిగి ఉండి దాని నుండి బ్రహ్మను అమరూపములకు అతీతమైన ఆ తత్వం నుండి బ్రహ్మను దర్శించిన వారికి ఈ రకంగా పుణ్యలోకాలు నిర్మాణమవుతాయి అది చిత్తాన్ లోకాన్ని అంటే అర్థం సో సహా చిత్తోపాసక సహా నుండి మంత్రంలో సహా అంటే వాడు వాడంటే ఎవరండి చిత్తోపాసక చిత్తమును ఉపాసించేవాడు ఉపాసించేవాడు అంటే బ్రహ్మ బ్రహ్మైతి చిత్తమే బ్రహ్మ అని ఎవరైతే ఉపాసిస్తారో వాడు ధ్రువానిత్యాది చ ఉక్తార్థం ధ్రువాన్ ధ్రువ ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత ఆ మంత్రం అంతా కూడా మిగిలినంతా కూడా ఇంతకుముందు చెప్పిందే కొత్తగా ఏమీ లేదు ఇది دن و چیاتی منشیا భవంతి అథయేల్పా కలహిన పిశునా ఉపవాదిన నేథయే ప్రభవ జానాపాదాంశా ఇవైవ తే భవంతి ధ్యానముపాస్వేతి ధ్యానం అంటే మెడిటేషన్ మెడిటేషన్లోకి వచ్చాం మనం చేసి మెడిటేషన్ అయింది కాబట్టి తెలివి ఉంది తక్కువని రెస్పాన్స్ ఇస్తాడు సంకల్పాలు చేస్తాడు ఇచ్చే చేస్తాడు మాట్లాడతాడు అన్నీ చేస్తాడు బాగానే ఉంది మెడిటేషన్ చేస్తాడా చేయడా మెడిటేషన్ చేయకపోతే తన హృదయంలో ఆత్మరూపంగా ఉండే పరమేశ్వరుణ్ణి దర్శించే అవకాశమే లేకుండా పోతుంది సో ధ్యానం వావ చిత్తాభూజ తెలివి ఉంటే చాలదు ధ్యానం చేయటం అలవాటు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు తెలివి కాన్షియస్నెస్ చైతన్యం ఆ చైతన్యంలో మీకు రాగద్వేషాలన్నీ దాని ప్రకటన ప్రకటమవుతాయి తెలుస్తాయి తెలుగులో తెలుస్తాయి దాన్ని తెలుస్తాయి ఏమిటి తెలుస్తాయి తెలుగులో అంటే చూడండి మనం జీవితం ఆరంభం చేస్తాం తెలివితో ఆరంభిస్తాం చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఆ తెలివి ఇంచుమించు చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది బాగా వికసించదు నామరూపాత్మకంగా వికసించదు ఉంటుంది ఆ నామరూప వికాసం ఉంటుంది క్రమంగా పదేళ్లకో ఎక్కడికో ఏడేళ్లకో ఎనిమిదేళ్లకో ఆ తెలివి వికాసం ఆరంభం అవుతుంది ఆరంభమైనప్పటి నుంచి మనం ఆ తెలివిని ఎలా ఉపయోగిస్తున్నాం చెప్పండి ఆ తెలివిలో తెలివిని తెలివిని ధాతువుగా స్వీకరించి ఆ తెలివి ద్వారా లోకంలో ఉండే నానాత్వాన్ని తెలుసుకుంటూ ఉండటం ఇది వేరు ఇది వేరు ఇది వేరు అలాగే కదా తెలుసుకోవటం ఇన్ఫాక్ట్ నేను చాలాసార్లు చెప్పాను you know the world only by contrast భిన్న భిన్నంగా ఉన్నప్పుడే మీరు తెలుసుకోగలుగుతారు అంతా ఒకే ముద్దలా ఉందంటే మీకు ఏం తెలియదు ఆకాశంలో మేఘాలు ఎప్పుడు కనపడతాయి మొత్తం ఆకాశం అంతా కూడా నీలంగా ఒకే విధంగా ఉంటే మేఘదర్శనం మేఘాన్ని మీరు ఎప్పుడు చూస్తారంటే చుట్టూ ఉండే ఆకాశం మీద విలక్షణంగా ఇవి కనపడ్డప్పుడు చూస్తారు కలర్స్ కూడా మీరు ఎప్పుడు చూస్తారంటే ఒకే కలర్ ఉంటే కలర్ చూడండి డిఫరెన్సెస్ ఉన్నప్పుడే చూస్తారు ఒకే కలర్ ఉన్నప్పుడు కూడా దాంట్లో షేడ్ డిఫరెన్స్ ఉన్నప్పుడే చూస్తారు మొత్తానికి ఆ కాంట్రాస్ట్ని చూస్తారు కాబట్టి తెలివిని దేనికి వాడుతున్నాము అంటే మనం తెలివితో జగత్తులో ఉండే అనేకత్వాన్ని చూడటం దానికోసం అనేకత్వ జ్ఞానము అక్కడితో తాగిందా తర్వాత ఇప్పుడు చిత్రం చిత్రం ఏంటంటే అనేకాన్ని చూడటానికి ఆ చైతన్యం యొక్క సూపర్ఫిషియల్ లేయర్స్ సరిపడతాయి చైతన్యం యొక్క లోతైన లోతుల్లోకి మీరు వెళ్ళక్కర్లేదు పై పైన ఇది వేరు ఇది వేరు ఇది వేరు తెలియటానికి వాడు ఏం పెద్ద బుద్ధిమంతులు ఉండాలండి కళ్ళు ఉండి తెలివి ఉంటే కావాలండి వీడు వేరు వాడు వేరు వీడు తెలగా ఉన్నాడు వాడు ఎర్రగా ఉన్నాడు మాత్రం వీళ్ళు పురుషులు వీళ్ళు స్త్రీలు ఈ మాత్రం తెలియడానికి వాడు మహాబుద్ధిమంతులు అయి ఉండాలా ఆ చైతన్యం యొక్క లోతుల్లోకి వెళ్లిన వాడు అయి ఉండాలా అక్కర్లా సో చైతన్యం యొక్క భాగంలోనే మనం వినియోగం చేసుకుంటున్నాం రాగద్వేషాలు కూడా ఇది మనకి ఉపయోగకరమైంది ఇది మనకి వ్యతిరేకము ఇది ప్రతికూలము ఇది అనుకూలము ప్రతికూలమైన దాని ఎందుకు ద్వేషభావము అంటే నెట్టేయాలనే అభిప్రాయం అనుకూలమైన దాని ఎందుకు తీసుకోవాలనే అభిప్రాయం ఆదాన అపోహ విషయంగా రాగద్వేషాలను బట్టి ఉంటుంది రాగం దేని మీద ఉంటే దాన్ని తీసుకోవాలని ద్వేషం దేని మీద ఉంటే దాన్ని అపోహగా నెట్టివేయాలని ఆ రకమైన సంకల్పం నిర్మాణం అవుతుంది అది కూడా సూపర్ఫిషియల్లే ఆ సంకల్పానికి తగ్గట్టుగా మాట్లాడతాడు అది సూపర్ఫిషియల్లే ఆ మాటలకు తగ్గ కర్మలు కర్మ సూపర్ఫిషియల్లే కర్మ జడం కదండి సో కర్మ తజ్జడం సో కర్మ జడము బహిరంగం కనుక ఈ విధంగా మనము బహిర్ముఖులం అయిపోతూ ఉన్నాం తెలివితో ఆరంభం చేసి బహిర్ముఖులుగా బయటకు పోతున్నాం తప్పిస్తే ఆ తెలివికి మూలంలో ఉండే పరమేశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేస్తున్నావా చేయట్లేదు ధ్యానం అంటే ఏమిటి ఈ అయిపోయి అంతటా చెల్లాచెదరైపోయినటువంటి ఈ తెలివిని దగ్గరికి తీసుకురా చెల్లాచెదరు చేయడం మానే నామరూపాలను అనేకాన్ని దర్శించటం మానే వాటి ఏదో రాగద్వేషాలని ప్రకటించడం మానేయి సంకల్పం మానేసి మానేసి అలాగా స్థిరంగా ఆ తెలివిలో నిలిచి ఉండు నిలిచి ఉంటే అప్పుడు ఆ చైతన్యము యొక్క లోతులు నీకు తెలుస్తాయి చైతన్యం యొక్క లోతులు తెలియడం అంటే ఏమిటి ఆ చైతన్యంలో ఏది ప్రకటమవుతోందో అది దేశకాల వస్తు పరిచ్ఛేదములతో కూడి ఉన్నదే ప్రకటమవుతుంది సంకల్పం చేశారంటే ఇది దేశకాలంలో లోబడి చేసుకున్నారు రాగద్వేషములు దాని నుంచి ప్రకటమవుతున్నాయంటే అవి కూడా దేశకాల పరిచ్ఛేదములతో కూడి ఉన్నదే కాబట్టి దేశమునకు కాలములకు అతీతమైన ఏ ఉనికి ఏ సచ్చితి కలదో అది మీకు అనుభవానికి వస్తుంది అది లోతంటే దేశకాలాల్లో పడి కొట్టుకుపోవడం అంటే సూపర్ఫిషియల్ దేశకాలములకు అతీతమైన తత్వాన్ని తన స్వరూపంగా దర్శించటం అనేది తనలో ఉన్న లోతు అది వీడు అనుభవానికి తెచ్చుకోవాలి అంటే ధ్యానం ఒక్కటి ఏ మార్గము ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి తెలివి ప్రతివాడు క్రిమినల్కు కూడా తెలివి ఉంది మహాపండితులకు కూడా తెలివి ఉంది ఆ తెలివి పెట్టి వాళ్ళకు డబ్బు సంపాదిస్తున్నాడు మంచిదే కానీ తన ఆ తెలివి లోపల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకున్నాడా తన స్వరూపంగా ఎలాగైనా తెలుసుకోవడం అంటే ధ్యానం ద్వారా తెలుసుకోవాలి అనుభవాన్ని తెచ్చుకోవాలి తెలుసుకోవడం అంటే అనుభవమే కాబట్టి ధ్యానము తెలివి కంటే గొప్ప ధ్యానం వామ చిత్తాద్భూయ పృథివీ చూ ధ్యానం అంటే ఏమిటి స్థిరంగా ఉండుట సంకల్పము వివక్ష ఇవన్నీ ఏమిటి చలనం ఇంత చలనం మన జీవితంలో నిరంతరంగా కదిలిపోతూ ఉండే అంశాలు కొన్ని ఉన్నాయి కానీ ఎప్పుడూ చలనము కదలిక లేకుండా స్థిరంగా నిలిచే అంశం నిరంతరంగా కదిలిపోతూ ఉండేవి దేహం ఉంది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది నిన్న దేహం గాలి ఉండదు ఇంద్రియాలు నిన్నటివి కాదు ఉంటాయి మారిపోతూ ఉంటాయి అలవాటు పవర్ మారిపోతూ ఉంటుంది ఆరేసి మాసాలు ఒకసారి మారిపోతూ ఉంటుంది ఆరేసి మాసాలకు మారుతున్నట్టు తెలిసి అంత మారుతుంది రోజు మారుతూ ఉంటుంది ఆరు కూడా బాగా తెలుస్తుంది రోజు మారిపోతూ ఉంటుంది ఇంద్రియాలు మారిపోతూ ఉంటాయి జుట్టు తెల్లగా అయిపోతుంది క్రమక్రమంగా తెల్లబడుతుంది ఒక్కరోజు తెల్లబడుతుంది మారిపోతూ ఉంటుంది సో సుఖదుఖాలు మారిపోతూ ఉంటాయి మనస్సులో సంకల్పాలు మారిపోతూ ఉంటాయి వాల్యూస్ మారిపోతూ ఉంటాయి ఇవాళ ఉన్న వాల్యూ లేకుండా అన్నీ మారిపోతాయి బుద్ధి మారిపోతుంది చదువు మారిపోతుంది అన్నీ మారిపోతాయండి పుణ్యం మారుతుంది పాపం మారుతుంది అన్నీ మారుతాయి మారనిది ఒకటి ఎప్పుడైనా దాని పొడ కనుగొన్నారా పొడగంటి అని అంటాడు అన్నమాచారి పొడగంటి అన్నాడు పొడగంటి అంటే దాని సూచన నాకు తెలిసింది అని పొడ అంటే సూచన గ్లింప్స్ అంటారు ఇంగ్లీష్లో అది నేను కనుక్కున్నాను ఎవరిని కనుక్కున్నాడు పురుషోత్తముని కొడగంటి నేను పురుషోత్తముని కనుగొన్నాడు ఎప్పుడు కనుక్కున్నాడు ఇలా కళ్ళు అప్పగించి మొత్తం దేశం అంతా తిరిగేస్తూ కనుక్కున్నాడా మరి ఎలా కొనుక్కున్నాడు ధ్యానం మార్గంలో ధ్యానం నుంచి బయటకు వచ్చి చెప్పాడు ఏమని పొడగంటి ఏమన్నా ఆ కీర్తన ఏంటండి పొడగంటి పురుషోత్తముని పొడగన్నాడు కాబట్టి అలా పొడగన్నాడు అంటే ఎప్పుడు ఎక్కడ పొడగన్నాడు ధ్యానంలో పొడగన్నాడు ధ్యానం అంత గొప్పది ఆ inner deeper levels of consciousness ని అంటే ఈ ఈ అయథార్థమైన అవాస్తవమైన నేనుచే కప్పివేయబడి ఉన్న యథార్థమైన నేను నేను అదే దేవుడండి అహం బ్రహ్మాస్మి అంటే అది ఆ యథార్థమైన నేను మీరు దర్శించాలి అంటే మీరు ధ్యాన మార్గంలోనే దర్శిస్తారు ధ్యానం చేయాలి మెడిటేషన్ చేయాలి ఎంత మెడిటేషన్ చేయాలంటే చాలా మెడిటేషన్ చేయాలి ఆర్గ్యువస్ మెడిటేషన్ చేయాలి చాలా ఎనర్జెటిక్ గా ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది చేస్తే తెలుస్తుంది లేకపోతే ఏముంది ఇదో న్యూస్లు పొలిటికల్ పార్టీస్ ఈ సమాచారమే తెలుసు అక్కడి నుంచి మీకు తెలిసిదే పై పై మళ్ళీ తెలుస్తూ ఉంటాయి ఎందుకు ఉపయోగం కాబట్టి ఆ ధ్యానము తెలివి కంటే గొప్పది మీరు ఇప్పుడు ధ్యానంలో ఏం చేస్తారు అది నేను ఇలా మొదలుపెట్టాను నిరంతరంగా చలనాన్ని చలిస్తూ ఉండే వీటన్నింటికి మూలంలో ఈ దేహేంద్రియ మనస్సు బుద్ధి వీటన్నింటికి మూలంలో చలనము లేని అచల అచల అంటే పరబ్రహ్మ అక్షర అచల ఆ అచలమైన పరబ్రహ్మతత్వము దాగి ఉన్నది దాన్ని మీరు తెలుసుకోవాలి అంటే ముందు కొంత చలనాన్ని ఆపాలి కాళ్ళు చేతులు ఆడిస్తుంటే మీకు ఆ లోతుకి ఎలా వెళ్తారు కాబట్టి కాళ్ళు చేతులు కట్టేసేయండి ఆసనంలో కూర్చోవాలి స్థిర సుఖం ఆసనం సో స్థిర సుఖం అంటే మనిషి చలనంలో సుఖం ఉందని వెతుకుతూ ఉంటాడు ఎక్కడో సుఖం ఉంది డబ్బు సంపాదిస్తే సుఖం ఉంది బంధువులను సంపాదిస్తే సుఖం ఉంది ఇల్లు కట్టుకుంటే సుఖం ఉందని అలాగా ఈ చలనంలో ఈ మూమెంట్ లో సుఖం ఉందని పరుగులు తీసుకో ఇప్పుడు కారు రోడ్డు మీదకి వెళ్తే అందరూ కారులో వెళ్ళిపోతూ ఉంటారు వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు వాడిని ఆపి ఎందుకు ఇటు వెళ్ళిపోతున్నాం అంటే అయ్యో చాలా అర్జెంట్ పని ఉంది ఏమిటో అర్జెంట్ పని అంటే ఏదో సంపాదించాలి ఎందుకు అది సంపాదించడం అంటే సుఖానుభూతి కోసం సంపాదించాలి కాబట్టి సుఖం యొక్క అన్వేషణలో వేగంగా ఇటు వెళ్ళిపోతున్నాడు కాదు ఇంకొకటి ఇటు వెళ్తున్నాడు ఎలా ఇటు ఎందుకు వెళ్తున్నారు అంటే వీడు కూడా సుఖాన్వేషణలోనే ఇటుపోతున్నాడు సో ఈ విధంగా చలనం ద్వారా సుఖాన్ని బికమింగ్ ఏదో అయ్యి ఇప్పుడు ఉన్నది కాకుండా ఏదో కొత్తది ఏదో అయ్యి తద్వారా సుఖాన్ని పొందటం అనే ప్రవృత్తి ఏదైతే కలదో అదే సంసారం మరి పరమార్థం ఏమిటి అంటే స్థిర సుఖం స్థిరముగా ఏ తత్వం అయితే కలదో దాంట్లో ఉండే సుఖాన్ని అనుభవానికి తెచ్చుకోవటం అది ధ్యానం ఆసనము దాని నుంచి ధ్యానం కాబట్టి స్థిరత్వంలో ఆనందం ఉన్నది అనే సత్యాన్ని ఎప్పుడైతే మానవుడు తెలుసుకుంటాడో అప్పుడు వాడి యొక్క వికాసం ఆరంభమవుతుంది అంతవరకు వికాసం లేదు వినాశమే కానీ వికాసం ఎక్కడి నుంచి వస్తుంది చలనంలో మార్పు అంటే వినాశమేగా పాతదితో కొత్తది వస్తుంది ఇవాళ కొత్తది రేపటికి పాతదై పోతుంది ఇంకోటి కొత్తది ఏదో తెచ్చుకుంటే ఇది కాబట్టి స్థిర సుఖ స్థిరంలో సుఖం ఆత్మ జ్ఞా ఆత్మ ఆనందం దాన్ని దర్శించడానికి ఏకైకమైన ఉపాయమే ధ్యానం ధ్యానంలో చలనం ఉండదు ఇలా స్థిరంగా కూర్చోవడం ఎలాగా అంటే చూడండి ప్రకృతికే చూడండి ఒకసారి చెట్లను చూస్తే మీకు ఏమనిపిస్తుంది అది ధ్యానం చేసుకున్నట్టుగా అనిపించట్లేదు కొండను చూస్తే ధ్యానం చేస్తున్నట్టు అనిపించట్లేదు ధ్యానం చేస్తున్నాయంటున్నారు శక్తి అలా చెప్తాను ధ్యాయతీవ పృథివీ ఓకే ఇవా వేశారు పృథివీని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేల ఎంత స్థిరంగా ఉంటుంది ఏదో ధ్యానం చేస్తున్నట్టుగా ఉంది పృథివీ అంతరిక్షం చేసి చూడండి ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది కదలిక లేకుండా మనం పొద్దున్న లేచాక అంతరిక్షం ఇలా వంకర టెంకర్లు తిరిగేసింది అనుకోండి ఏమైపోతాం మనం ఏమీ అలాగే ఆ హొరైజన్ అలా ఏదో డోమ్ బోల్గించినట్టుగా మూకుడు బోల్గించినట్టుగా నెత్తి మీద అంతరిక్షం అలా స్థిరంగానే ఉంది ఎప్పుడు మాట మేఘాలు వస్తాయి పోతాయి వేదన వస్తుంది పోతుంది ఎండలు వస్తాయి వర్షాలు వస్తాయి వస్తాయి పోతూ ఉంటాయి కానీ అది మాత్రం అలా స్థిరంగా ఉంటుంది అంటే అది కూడా ధ్యానం చేసుకున్నా అన్నట్టుంది సూర్య మండలము ఆ నక్షత్ర మండలాలు చూస్తే ద్యౌహు ధ్యాయతీవ అది కూడా ధ్యానం చేసుకున్నట్టుగా ఉన్నది అని ఎంత అందంగా చెప్తున్నారు ఆ కవిత్వం సో ప్రకృతిని ప్రకృతిని చూసి ధ్యానం చేస్తుంది ఓ చెట్టును చూసి ఓ మహర్షి ఉంటాడు ఓ చెట్ట వనస్పదే నీవు ధ్యానం చేసుకున్నావు సుమా నేను కూడా నిర్మలా ధ్యానం చేసి భాగ్యం ఎప్పుడు వస్తుందో సో పక్షి కూత పోస్తే శకునే సామగా ఓ పక్షి నీవు సమ్మమంత్రాలు చెప్తున్నట్టుందే సమగానం చేసుకున్నట్టుంది ఉద్గాదేవ శకునే సామగాయసి మంత్రం ఉద్గాత వేదం చదువుకున్న సామవేద పండితుడు ఎలాగైతే సామగానాన్ని చేస్తూ ఉంటాడో నువ్వు కూడా అలాగే చేస్తున్నావే అని ఒక కవి ఓ ప్యాస్టర్ అని ఉంటాడు చూడండి ప్యాస్టర్ అని వాడు శర్మని చెప్తాడు అంటే ఏదో ప్రార్థన చెప్తాడు ఆ పోడియం దగ్గరికి వచ్చి అందరూ కూర్చుంటారు శర్మను ఒకటి చెప్తారు అది మమ్మల్ని నిత్యం చర్చిలో జరిగే కార్యక్రమం ఆవేళ కూడా పోడియం దగ్గరికి వస్తారు ఈలో పోడియం అంటే ఇలా డెస్క్ కింద ఉంటుంది ఈ లోపల పోడియం పక్కన కిటికీ ఉంటుంది ఆ కిటికీలోంచి ఒక పక్షి చిలక పిచ్చుక దగ్గర లోపలికి వచ్చి బై మిస్టేక్ లోపలికి వచ్చి ఆ పోడియం మీద వాలి కిక్కి కిక్కి అని కూసేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ పాస్టర్ ఏమంటాడంటే ఈ రోజుకి అదే శర్మన్ అనేసి యామన్ అనేసి దాంట్లో శర్మన్ను దర్శించాడంటే వాడు నిజంగా ధ్యానం తెలుసున్నవాడు అయి ఉంటా లేకపోతే దర్శించాలి లేకపోతే నేను శర్మని చెప్తాం అనుకుంటే ఇది వచ్చిందని ఆ పక్షి చేసిన ధ్వనిలో ఈశ్వరుని యొక్క వాయిస్ ఉంది దాంట్లో అదే దాన్ని ఆ విధంగానే భావన చేసి మీరు ప్రార్థన చేసుకోండి అని ఆనాటి శర్మన్ అదే this is the sermon no more sermon amen అనేసాడు చూడండి కాబట్టి ప్రకృతిలో అంతటా కూడా ఈశ్వరుని యొక్క సందేశాన్ని ఈశ్వరుని కూడా దర్శించే అవకాశం ఉంది మహాకువులు అలాగే ఉంటారు మహాత్ములు సో దేవు ధ్యాయంతివా ఆపహ ధ్యాయంతివా ఎప్పుడైనా సరస్సుకు వెళ్ళి ఆ నీటికేసి చూడండి నీరు ఏం చేస్తుంది బాగా నిశ్చలంగా అలా కదలిక లేకుండా అలా నిలబడి ఉంది ధ్యానం చేస్తుంటా అన్నట్టుగా పర్వతాహ ధ్యాయంతివా అప్పులే ధ్యానం చేస్తుంటే ఇంక పర్వతానికి ఏమొచ్చింది పర్వతం ఎప్పుడు చూసినా అలా ధ్యానం చేస్తున్నట్టు ఆ పర్వతం మీద ఎక్కడమో దిగడమో గడపడంతో మనం చేస్తున్నాం తప్పిస్తే పర్వతం మటుకు ఎప్పుడు చూసినా అలా ధ్యానం చేసుకున్నట్టే దేవ మనుష్య మనుష్యుల్లో దేవతలు ఉంటారు వాళ్ళు వడవడ వాగరు గడబిడ చేయరు అలా ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటారు అలా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్లే దేవ మనుష్యులు దేవతల్లో మనుష్యులు లేకపోతే ఇంకో రకంగా దేవతలు ధ్యానం చేస్తూ ఉంటారు మనుష్యులు కూడా గొప్పవాడు ధ్యానం చేస్తూ ఉంటారు తర్వాత యహ ఏ యహ కదా ఏ ఏ ఇహ మనుష్యానం మహత్తాం ఉంది ఈ మనుష్యులలో కొందరు చాలా గొప్పతనాన్ని సంపాదించి ఉన్నారు పాండిత్యంలో కానీ మరో దాంట్లో కానీ ఏదో ఒక గొప్పతనాన్ని కలిగి ఉన్నారు కొంతమంది మహాత్ములు ఈ గొప్పతనం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి ధ్యాన ఆపాద అంశాహ ఇవైవతే వాళ్ళు ధ్యానాన్ని చేపట్టారు ధ్యానాన్ని చేపట్టి అంతర్ముఖులై ధ్యానాన్ని చేపడితే అదాని మహిమలో ఓ పిసరంత మహిమ మనకి వాళ్ళు చాలా గొప్పవారు అనిపించేట్లా చేస్తుంది మొత్తం ధ్యానం యొక్క మొత్తం మహిమ కాదు వాళ్ళ వెళ్ళు మనకి అనుభవం మనకి దర్శనమిచ్చే మహిమ మహాత్ముల గొప్పతనం వారి పాండిత్యం కానీ వారి ప్రజ్ఞ కానీ ఏదైనా ఉంటే అది ధ్యానము వారు చేసిన ధ్యానము యొక్క మొత్తం మహిమ కాదు వారు ధ్యానం ద్వారా సంపాదించిన మహిమలో ఓ పిసరది అంటే వారు చేసిన ఓ పిసరంత ధ్యానం చేసి అంత మహిమ సంపాదించారు ఇంకా మొత్తం ధ్యానం చేస్తే వాళ్ళు బ్రహ్మవేత్తలు అయిపోతారు అని ధ్యానాన్ని కొనియాడుతున్నారు అత ఇంకా దీనికి భిన్నంగా ఈ గొప్ప వాళ్ళకి భిన్నంగా ఇంకో కొంతమంది ఉంటారు వీళ్ళు ఎప్పుడు దెబ్బలాటమే పని అల్ప చిన్న బుద్ధి చిన్న బుద్ధి తప్ప ఇంకేం లేదు ఒక అమ్మ దెబ్బలాడారు ఎలా దెబ్బలాడారంటే మీ గోడకి ఇటువైపు ఉన్న మీ చెట్టు నుంచి ఆకులు మా దుడ్లో పడుతున్నాయి అని దెబ్బలాడారు దెబ్బలాడితే నా నా చెవిని పడింది అది దెబ్బల నేను అప్పుడు అడిగాను ఏమమ్మా ఆ చెట్టు కొట్టేయమని మీరు అంటున్నారా అని నేను అవును నాకు అది తెలియదు ఆకులు పడుతున్నాయి చెప్పండి ఏం చేయాలంటారు ఏదైనా వావ ఒకటి ఇలా వేయాలంటారా అయితే కొట్టేయాలంటారా ఏం చేయాలి ఇంకేం చేయాలి కొట్టేయాలి కొట్టేస్తే మహాపాపం వస్తుంది ఆ మహాపాపం మీకే వస్తుంది అంటే శాపం పెడుతున్నావా శాపం పెట్టట్లేదు ఉన్న విషయం చెప్తున్నా మీరు ఆలోచించి చెప్పండి మీరు ఆలోచించుకోండి రేపటి దాకా ఆలోచించండి స్లీప్ ఓవర్ ఆ మహాపాపం అంతా నేను భరిస్తాను అంటే వాళ్ళని కొట్టేయమని నేను సలహా ఇస్తాను ఆ ఎందుకులంటే మాట ఎందుకులంటే ఆ మహాపాపం అదే మరి చెట్టు కొట్టేయమంటే అయితే ఇప్పుడు ఏం చేయమంటారు దుఃఖంతో ఉన్నాయి ఈశ్వరుని యొక్క సేవ చేయండి చెట్టును మనం రక్షించుకోవాల్సిన పూచి మన మీద ఉంది కదా సో వీళ్ళు అల్పా ఇలా ఉంటారు అనుకుని ఇలా ఉంటారు ఎదురాడడానికి కూడా రీజన్ భయం ఉండాలి ఎంతసేపు తాము తన స్వార్థమునే వాళ్ళు కలిగి ఉంటారు అటువంటి వాళ్ళకి ప్రతి సందర్భంలోనూ కూడా శత్రుత్వము వ్యతిరేక భావమే కనపడుతుంది లోకం ఎందుకంటే మనిషి ఎంత అధికంగా స్వార్థపరుడై ఉంటాడో ఎంత అల్పబుద్ధి కలిగి ఉంటాడో వాడికి అంతటా అంతటి అధికమైన వ్యతిరేక భావం కనబడుతుంది వీడు మనకి శత్రువు వీడు మనకి శత్రువు అలా కనపడుతుంది అనుగురించే కలహీనత దెబ్బలాడుతూ ఉంటారు దెబ్బలాట లేనప్పుడు ఏం చేస్తాం వాళ్ళు పిషునా కొండెములు చెప్తూ ఉంటారు పిషునా అంటే కొండెములు చెప్పువాళ్ళు ఏదో ఎవరి గురించో కొండెములు చెప్తూ ఉంటారు ఉపవాదిన అంటే ఏదో అర్థం ఏదో అనవసర ప్రసంగం ఏదో చేస్తూ ఉంటారు భాష్యకారులు చెప్తారు అలా ఉంటారు ఎవళ్ళు ఎవళ్ళకైతే జీవితంలో ధ్యానం అనేది ఎరుగరో అంతర్ముఖత్వం ఎరుగరో వాళ్ళకి తెలిసిందల్లా బహిర్ముఖత్వమే ఉంటుందో వాళ్ళు ఇలా ఉంటారు అంతర్ముఖులై ధ్యానం యొక్క మహిమ తెలిసిన వాళ్ళు మాత్రం ఇలా ఉంటారు ఎంత బాగా చెప్తున్నారు ఏ ప్రభవ ధ్యానాపాదాంశ ఇవైవతే భవంతి లోకానికంతకి రక్షణను కల్పించే మహాత్ములు పెద్దలు రాజులు రాజాధిరాజులు ఇవి లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి ప్రేమిస్తున్నానంటే ప్రభవ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కూడా అటువంటి వారే అయి ఉంటాం నాకు తెలియదు చరిత్ర గమనిస్తుంది గడచిన ఓ మహాత్ముడు గురించి నేను చెప్తున్నాను అటువంటి ప్రభువులు ఉన్నారంటే అంతటి గొప్ప శక్తి సామర్థ్యాలతో సమాజానికి సేవ వాళ్ళు చేయగలిగారంటే దానికి కూడా కారణము వాళ్ళ అంతర్ముఖులై వాళ్ళు చేసిన ఆ జ్ఞానంలో పిసరు పట్టుకుని జ్ఞానాన్ని పట్టుకున్నారు ఆపాద అంటే ఆపాదం అంటే పట్టుకున్నారు ఒప్పిస్తారు దానివల్లనే వాళ్ళు అలా అయి ఉంటారు అబ్బా ఈ ధ్యానం ఎంత గొప్పదో కాబట్టి ధ్యానముపాస్వేతి ధ్యానమే బ్రహ్మ సో ఈశ్వరుడి దర్శనం కోసం ఇక్కడికి రామేశ్వరం బదరీనాథ్ కనుకో తిరుగుతున్నారు తమ హృదయంలో ధ్యానంలో అనుభవానికి వచ్చేటువంటి పరబ్రహ్మను తెలుసుకోలేకపోతున్నారు మానవుడు ధ్యానం ఉపాసన పైగా సన్యాస మీరు అంతర్ముఖులుగా మీ హృదయంలో పరమేశ్వరుని తెలుసుకుంటున్నా అని చెప్పడానికి బదులుగా అందరినీ పోవేసి చందాలు వసూలు చేసి తీర్థయాత్రలు చేయిస్తున్నారంటే ఏమన్నా సరే టూరిస్ట్ వాడు చేయించేటంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే అతని డ్యూటీ టూరిజం కనుక మహాత్ముడు చేస్తున్నాడంటే ఇప్పుడు వాళ్ళకి ఏమి బోధ చేసినట్టు మీరు దేవుడు బదరీనాథ్లో ఉన్నాడు రండి మీరందరూ కలిసి రండి ఆ రైలు ఎక్కి బద్రీనాథ్ పోయి దేవుడిని మీరు నేను నేను చూపించలేదు మీకు ట్రావెల్ ఏజెంట్ చూపిస్తాను నేను మీకు చూపించడం ఆ పని చేయడం ట్రావెల్ ఏజెంట్ కావడా కానీ ట్రావెల్ ఏజెంట్ గా పనిచేయడం తేలిందా ఆత్మస్వరూపాన్ని బోధించడం కష్టం ఎంపడేదో కష్టం ఉంటారు లోకం ట్రావెల్ ఏజెంట్ కనుక ధ్యానం ఉపాసన ధ్యానమే బ్రహ్మ అని నీవు భావన చేయడము ధ్యానం ఉపాస్వేది భాష్యం ధ్యానం వావచిత్తాద్భూయ అది ప్రతీక ఆ మంత్రం చెప్తున్నాం అనమాట ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటో చెప్తున్నారు శంకరులు ధ్యానం నామా శాస్త్రోక్త దేవతాద్యాలంబనేషు اچھا جی اتریتا الاساگتے آلوچن تھاکلپ ادے کو భిన్న భిన్నజాతీయై అనంతరిత ఒక జాతికి చెందిన సంకల్పము కొనసాగుతుంటే మధ్యలో మరో జాతికి చెందిన సంకల్పం అడ్డుపడకూడదు మరో జాతి అంటే మరొక నామరూపాలకి చెందిన సంకల్పం ఏదో ఒక నామరూప ఉన్నమ శివాయ ఉందండి ఓ శబ్దము మంత్రము అది మనస్సు దాని మీద పెట్టారు మనస్సు దాని మీద ఎలా పెడతారండి ఎలా పెడతానంటే ఓర్ణమ శివాయ అని మీరు అని మీరు వినాలి లోపల పైక్ కాదు అంటే ఊళ్ళో వాళ్ళందరూ వింటారు అది కాదు తనని అని తను వినాలి నోటితో అనొచ్చు పెదవు కలిపితో అనొచ్చు అయితే కేవలం మనస్సుతోటే అనొచ్చు మనస్సుతో అంటూ దాన్నే పరిశీలించాలి నోటితో అంటూ తాను వినాలి అంటే ఏమిటి మనస్సు కట్టేసినట్టు అలా కాకుండా అన్నీ వినలేదనుకోండి నోరు అంటూ ఉంటుంది మనస్సు ఎక్కడో మాల అది ధ్యానంలోకి రాదు మరో మరో ఆలోచన వచ్చేసింది కాబట్టి ఓం నమ శివాయ ఒక ఆలోచన ఒక సంకల్పం ఒక థాట్ మళ్ళీ అదే థాట్ రెండు థాట్స్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది తప్పిస్తే మధ్యలో ఇంకో థాట్ ప్రవేశించదు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ శివయ్య మనకి సంస్కరణకు ఇంతగా కలవలేదు మళ్ళీ ఓం నమ శివాయ ఈ శివయ్య కలవడం అన్నది భిన్న జాతీయమైన సంకల్పం అది మధ్యలో దూరం అది ధ్యానానికి భంగం కలిగింది మూడు సార్లు ఓం నమ శివాయ అన్నాడే అది ధ్యానం నాలుగోసారి శివయ్య వచ్చాడే ఇంకా ధ్యానం బ్రేక్ అయింది మళ్ళీ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ధ్యానం శివరాత్రి ఇరవై ఆరో తారీఖు మళ్ళీ నిన్న జాతీయ ఈ రకంగా ధ్యానము అంటే సమాన ప్రత్యయ సంతానము అయితే అచలహ అదే మారదు చల అంటే మారిపోతూ ఉంటుంది అచలహ మారకుండా అదే ఉంటుంది దాన్ని ధ్యానం అంటారు దీనికే ఏకాగ్రత అని కూడా పేరు ఏకాగ్రతేతి యమాహు దీన్నే ధ్యానాన్నే ఆజ్యధారతో కొలుస్తారు సో దానికి ఆలంబనం ఒకటి ఉండాలి ఏదో ఒకటి కొట్టుకుంటే మనసు దాని మీద నిలబెట్టాలి ఏమిటి ఆలంబనము అంటే ధ్యానం ఇక్కడ చెప్తున్నారు నిధిధ్యాసనం కాదు ఇది ధ్యానం ఏదైనా ఒక ఆలంబనం ఉండాలి ఒక యాంకర్ ఆలంబనం అంటే ఆర్ యాంకర్ ఉండాలి సో ఏ ఆలంబనం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ శాస్త్రము చెప్పిన దేవత శాస్త్రం అంటే వేదం శాస్త్రము లేక వేదము చెప్పినటువంటి దేవతని ఆలంబనంగా పెట్టుకోవచ్చు దేవత అంటే ఏమిటి దేవత రూపము దేవత దేవత రూపాన్ని ఆలంబనంగా పెట్టుకో శ్రీకృష్ణ రూపాన్ని మీరు ధ్యానం చేయొచ్చు లేకపోతే దేవ మంత్రం కూడా దేవతామూర్తి మంత్రం కూడా దేవత జ్ఞాన ప్రకాశం ఎక్కడుంటే అది దేవత కాబట్టి ఆ మంత్ర శబ్దమునే దేవతగా భావన చేసి ఆ శబ్దాన్నే ఆలంబనంగా పెట్టుకుని మీరు ధ్యానం చేయొచ్చు సో ఆది శబ్దం చేత దేవత ఆది ఆది శబ్దం చేత ఆ దేవత రూపం కానీ దేవతా మంత్రం కానీ ఆ రకంగా ఆది శబ్దాన్ని వ్యాఖ్యానం చేశారు దేవతాది దేవతాది రూపేషు ఆలంబనం అచలంగా అంటే బ్రేక్ కాకుండా ఉండాలి బ్రేక్ కాకుండా ఉండాలి అంటే దానికి ఆజ్య భగవాన్ రమణ మహర్షి ఉండాలంటే ఆజ్యధారయ సాసనం సరళ చింతనం విరళపరం ఈ వాక్యాలు చాలా బాగుంటాయి ఏదో తెలుగులో వేమ పద్యాలుగా ఉంటాయి ఉపదేశ సారాంశాలు సంస్కృతంలో ఉందనే కానీ చాలా సరళమైన పదాలు కానీ చాలా గంభీరం అది నీటి ధార నీటిని ధారగా వస్తే బ్రేక్ అవుతూ ఉంటుంది మధ్యలో కానీ నెయ్యిని కనుక కాచిన నెయ్యిని అదే కరిగించిన నెయ్యిని కనుక ధారగా పోస్తే అలా తీగలాగా తెగిపోకుండా వస్తుంది అది ఆ ప్రవాహము అవిచ్ఛిన్నంగా ఉండుట దానిని పోలి ఉంటుంది ధ్యానం ఆజ్యధారయ సమం శ్రోతసాసం జల ప్రవాహం కూడా పోలి ఉంటుందని చెప్పచ్చు ధారణానికి వీల్లేదు జల ప్రవాహం బ్రేక్ లేకుండా పోస్తే బ్రేక్ అవుతుంది కానీ ఆజ్యాన్ని పోసినా కూడా బ్రేక్ కాదు ప్రవాహం కూడా ఎందుకు చెప్పారంటే ఆజ్యధార అని చెప్పడంలో ఆ దృష్టాంతము అవిచ్ఛిన్నము బ్రేక్ అవ్వదు అని అర్థం ప్రవాహం అని చెప్పడంలో పవిత్రము లేక మలినములు లేనిది అని ప్రవాహం ఆ ప్రసన్నత నీటి ప్రవాహం ప్రసన్నంగా ఉంటుంది ప్రవహిస్తున్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది జనరల్ గా అక్కడ చెప్పిన దృష్టాంతం అది కాబట్టి నిర్మలమైన ఆలోచన సంకల్పము అదే నిరంతరంగా ముందుకు వెళ్ళాలి నిర్మలమైన అంటే సత్వగుణ ప్రధానమైన రజోగుణం తమో గుణం ప్రవేశపెట్టకుండా సత్వగుణ ప్రధానంగా ఉన్నట్లయితే నిరంతరంగా దాన్ని భావన చేసినట్లయితే దాన్ని ధ్యానము అని అంటారు సో ఈ ధ్యానము చాలా గొప్పది ఎందుకంటే మీరు ఏకాగ్రత ఎప్పుడైతే ఒక దాని మీద పెడతారో వివిధములైన థాట్స్ నుంచి మీకు విముక్తి లభిస్తుంది ఫ్రీ ఫ్రమ్ థాట్స్ ఎందుకంటే నిరంతరంగా అలాగా ఆలోచిస్తూ ఉండడం కంపల్సరీ థింకింగ్ అని ఆలోచించడం మానేయలేడనమాట అలా ఆలోచించుకుంటూ పోతారు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ పిచ్చెత్తిపోతుంది అన్నట్టుగా ఆలోచిస్తుంది నిద్ర కూడా పట్టదు అది చాలా దోషం అది నెగిటివ్ దానికి పాజిటివ్ ఏమిటంటే ఆ ఒకే సంకల్పాన్ని పట్టుకుని ఏకాగ్రం చేసినట్లయితే ఒకప్పుడు ఆ సంకల్పం కూడా విలీనం అయిపోతుంది విలీనం అయిపోయి మీరు ఆ నిశ్చల మీరు ఆ ఆత్మతత్వంలో నిష్టను కలిగి ఉంటారు అది నిధిధ్యాసనము కానీ అది విలీనం కావడానికి ముందు ఏకాగ్రత ఏదైతే ఉన్నదో దానికి ధ్యానము అని పేరు కాబట్టి ఆ థాట్స్ యొక్క పట్టు నుండి థాట్స్ థాట్స్ అంటే ఏం చేస్తే మనస్సుకి చాలా చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి మనస్సు ఏ థాట్స్ ని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుందో దానివల్ల తానే దుఃఖాన్ని పొందుతుంది మనస్సు తన పీడను తానే చేసుకుంటూ ఉంటుంది ఇంకెవరో వచ్చి చేయరు తనే భయాన్ని భావన చేసి ఆ భయం వల్ల తానే భయపడుతూ ఉంటుంది mind is persecuted by its own creation and it is afraid of its own creation మనస్సు ఒకటి క్రియేట్ చేస్తుంది దానికి భయపడుతూ ఉంటుంది ఈ రకం చాలా చాలా మనస్సు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అనేక రకాల సమస్యలని మనస్సే సృష్టిస్తుంది ఎవరు పైవాళ్ళు ఎవరు సృష్టించారు ఇక పైవాళ్ళు సృష్టించినట్టుగా భ్రమ కలుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నారని వీడు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు కలిగిస్తారు వాళ్ళ హడావుల్లో వాళ్ళు వీడు అలా భ్రమపడతారు కాంగ్రెస్ వీడికి ఇంకో పార్టీకి చెందిన వాడు అయి ఉంటాడు దాంతో వీడికి మనస్సు ఏమని చెప్తుందంటే నీకు ఆ పార్టీ వల్ల కాంగ్రెస్ కంటే కొన్ని బరువు ఏదో పేరున్నారు కాబట్టి అన్న అంతకు సో వాళ్ళు ఏదో చేసింది వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం మంచి చేస్తుంటే మనం మంచి అని తెలుసుకోవాలి కొల్లేరుని ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు ఉంటే అన్ని ప్రభుత్వాలు నిరాదరణ చేశాయి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కొల్లేరు సర్వనాశనం అయిపోయింది దాన్ని చేపల జన్ముల కింద మార్చేశారు కొల్లేరు దాన్ని మళ్ళీ దానికి ఏదో కొంత రూపాన్ని కల్పించి అదొక సరస్సు అనే ఆకారాన్ని తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అసలు అంత మంచి ఆలోచన రావడమే గొప్ప విషయం కానీ ఏదో వచ్చింది వచ్చిందని ఏదో చేస్తున్నారు చేస్తుంటే మనం దాని శుభమనాలు కానీ అడ్డుకోలేదు పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు చేసినా మంచి పని మంచి మనం దాన్ని ఆహ్వానించాలి సో అటువంటి ఉదార మనస్సు కలిగి ఉండాలి కానీ మనస్సు ఏం చేస్తుంది వీళ్ళు దుష్టులు అని చెప్తుంది అని చెప్పి తాను చేసిన కల్పనని తానే విశ్వసించడం ప్రారంభించు తను చేసుకున్న కల్పనగా తాను చేసుకున్న కల్పనని తానే నిరాకరించేదంటే వాడు సాక్షి రూపంగా ఉన్నాడని అర్థం కానీ వీడు మనస్సుతో మమేకమై తను చేసిన కల్పనని తానే విశ్వసించే దుస్థితికి చేరుకుంటాడు ఆ స్థితి నుంచి బయటపడాలంటే మీరు సూపర్ఫిషియల్ యాక్టివిటీ వల్ల బయట పడలేరండి సూపర్ఫిషియల్ యాక్టివిటీ అంటే తీర్థయాత్ర చేసి వచ్చారనుకోండి ఏమీ అవ్వదు పుణ్యం వస్తుంది మీ పుణ్యం అకౌంట్లో పుణ్యం పడుతుంది కానీ ఇది ఎలా అంటే మీరు మనస్సులో క్లేషం ఉందనుకోండి మనస్సులో చెత్తతో బాధపడుతున్నారనుకోండి ఇంకో వెయ్యి రూపాయలు సంపాదించారనుకోండి ఏమవుతుందా మనస్సులో చింత ఏమీ అవ్వదు అలాగే ఉంటుంది వెయ్యి రూపాయలు అకౌంట్లో ఇంకో వెయ్యి రూపాయలు యాడ్ పుణ్యం కూడా అలాంటిదే తిరుపతి వెళ్ళొచ్చేసాను అనుకోండి తిరుపతి వెళ్ళొచ్చేస్తే మీ మనస్సులో ఉండే చింత ఉందో అలాగే ఉంటుంది అదేం మాట్లాడదు ఎందుకంటే పుణ్యం వస్తుంది కానీ మనస్సుకి వికాసం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి తిరుపతి వెళ్ళడం దాని గురించి నేను వ్యతిరేకంగా చెప్పట్లేదు మనస్సులో వికాసం రావాలంటే సూపర్ఫిషియల్ యాక్టివిటీ వల్ల జరగదు మీరు ఏదైనా ఒక శాసన పారాయణ ఒకటి చేసేసారనుకోండి మనస్సు మనస్సు అలాగే ఉంటుంది అది పెద్ద ఇంప్రూవ్మెంట్ రాదు ఎక్కడ అక్కడ ఉండేది అక్కడ ఉంది కానీ ధ్యానం చేశారనుకోండి దెన్ ఇంప్రూవ్మెంట్ విల్ కాబట్టి కాయ వాంగ్మన కార్యముత్తమం స్వచిత్తజం చిత్తజం జపం చిత్తజం జపం అని అదో సో ధ్యానముక్తం కాయ వాంగ్మన కార్యముత్తమం చిత్తజంజమం ధ్యానముత్తమం ఏదో చెప్పాను ఇంకేదో పదం మారు ఉంటుంది డజన్ మ్యాటర్ కాబట్టి చిత్తంలో చేసేటువంటి ధ్యానము ధ్యానం జపమే ధ్యానం చిత్తజన్ జప ధ్యానముత్తమం మనస్సుతో ఇన్వాల్వ్ అయ్యి చేసే జపరూపమైన ధ్యానం ఏది కలదు అంటే మంత్రానికి చేసే ధ్యానం ఏది కలదు అది ఉత్తమమైనది అని భగవాన్ రమణ మహర్షి అంటారు దానివల్లనే మనస్సులో ఒక వికాసము ఆరంభమవుతుంది ఇక్కడ ఆపుదాం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద పూర్ణముద్యతే పూర్ణ